శబ్దాన్ని ఇక్కడ మనం తరచుగా తీసుకున్నాం నాలుగు సార్లు వస్తుంది వేదాంతంలో పర అనే పదం చక్కగా ఇస్తూ ఉంటుంది పర అనేదానికి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే ట్రాన్స్ అని చెప్తాను కాంక్షంలో అయితే లోకంలో ఏదో ప్రసిద్ధి ఉంది కాంక్షండెంటల్ మెడిటేషన్ అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే అలా పెట్టినంటే మీరు ఆ మెడిటేషన్ చేసినప్పుడు కారణంగా కాన్సెంట్ చేస్తారు దేన్ని కాన్సెంట్ చేస్తారు అంటే మనస్సుని కాన్సెంట్ చేస్తారు అంటే అలాగే పాజిటివ్ అనమాట మన ఎటువంటి జీవితాన్ని జీవిస్తామని ఆలోచించుకుంటే స్పష్టం అవుతుంది మనస్సు చేత నిర్ధారించబడే జీవితాన్ని జీవిస్తాం మనకి మనస్సు మన జీవితాలను శాసిస్తూ మనస్సు తప్ప ఇంకేమీ లేదు ఇంకేతనే మనస్సు ఎప్పుడు లేదో అప్పుడు జీవితం నిద్రలో మనస్సు ఉండదు అప్పుడు మీరు అనుకుంటున్న జీవితం అంతా కూడా సైడ్ అవుతుంది మీరు నిద్ర లేవాలి మళ్ళీ మనస్సు మొదలు పెట్టాలి యాక్టివిటీ సో మనస్సు తప్ప వేరుగా జీవితం అనేది లేకుండా మనం జీవిస్తూ ఉంటాం దేహం అనేది ఒకటి ఉంటుంది అది మనస్సుకి కోసమే మనస్సులోనే దేహం అనే భావన కూడా ఉంటుంది అంతేనే దేహం అనే దాన్ని వేరే కౌంట్ చేయనక్కర్లేదు చేసిన పర్వాలేదు మనస్సులో ఇంక్లూడ్ అయిపోతుంది బాడీ దేహం అంతేకానే మీకు మనస్సు దేహాన్ని స్మరించినప్పుడు మాత్రమే దేహభావం ఉంటుంది మనస్సు దేహాన్ని స్మరించలేదనుకోండి అప్పుడు దేహభావన ఉండదు ఉదాహరణకి ఒక ఇంటెన్స్ ఇమోషన్స్ ఉంటాయి అటువంటి సందర్భాల్లో దేహభావన ఉండదు ఇప్పుడు ఈ ఫుట్బాల్ మ్యాచ్ లో గోల్ వేస్తారు చూడండి ఆ గోల్ వేసే టైంలో వారికి దేహభావన ఉండదు గోల్ వేసే ఆ మూమెంట్ ఇది మొమెంటం ఇచ్చింది ఒక అరక్షణం వాడు అరక్షణ చేస్తే గోరుతాం కమలం అరవై మంది డిఫెండర్స్ వచ్చి కొడుకుంటాం ఫిజికల్ గా అది అడుగుతుంటాం సరిగ్గా ఆ రక్షణలో వేసేయాలి ఆ అరక్షణంలో వాళ్ళ ఎగరాలు తనతో అది ఎదుర్కోపడాలి అలా ఎదిగినప్పుడు గెలిపించేమో నేను నేను ఎదిగినప్పుడు ఇది కూడా ఎదుగుతున్నాడు కదా నేను కలైడ్ అవుతాయేమో ఇంక ఇలా వస్తుంటే వాడు గోడని ఆ క్షణంలో దేహభావన ఉండాలి అది వెరీ ఇంటెన్స్ స్టేట్ అసలు ఆ మైండ్ ఇంకొక దాంట్లో ఫిక్స్ అయిపోతుంది అప్పుడు అసలు మైండ్ ఎకాశ్రమం అటువంటి ఇంటెన్షన్ అలాగే ప్రైట్ రియాక్షన్స్ కూడా అలాగే ఉంటాయి పాము భయం బాగా పాము భయం లేని వాడికి ప్రైట్ రియాక్షన్ ఉండదు పాము భయం గట్టిగా ఎక్కువగా ఉండాలి అందుకని పాము చూసి దాని దాని గురించి మనం మనం వెళ్తామని కంగారు పడవాలి అలా కంగారు పడిపోవడం కొంతమంది అనగానే కంగారు ఉంటారు పాము కనపడక్కర్లేదు సో పాము అనగానే కంగారు ఎనీవే ఇంత అప్రయత్నంలో ఉన్నవాడు స్వామి కూడగానే అక్కడికక్కడ ఫిక్స్ అయిపోతుంది లేకపోతే గౌడు కదా పరిగెత్తుతారు గౌడు వేస్తారు ఈ మోర్ ఆ మూమెంట్స్ లో ఆ మనస్సు విలీనం అవుతుంది ఏకాగ్రం అవుతుంది విలీనం కాదు ఏకాగ్రం అవుతుంది అప్పుడు కూడా దేహభావం ఉంటుంది సో దీని మీద మీకు మనస్సును అనుసరించి దేహం సో దేహ మనస్సును మనం విశ్లేషణ చేసినట్లయితే దేహాన్ని కూడా విశ్లేషణ చేసినట్లే అయిపోతుంది కాబట్టి మన జీవితాలను మనస్సే శాసిస్తోంది ఇది మనం గుర్తించాలి ముందు అంటే డయాగ్నాస్టిక్స్ ఇది మీరు జీవితాలను బాహ్య పదార్థములు బాహ్య పరిస్థితిని శాసిస్తున్నాయనుకుంటున్నంతసేపు ఈ నియమం సేవ ఉపయోగపడుతుంది కేవలం ఎలా అనుకుంటామంటే మన జీవితాలు మీరు అభివృద్ధిగా చేస్తున్నాను ఎలా ధరవరాలు శాసిస్తున్నాయని కొంతమంది అనుకుంటారు ధరలు పెరిగిపోతే జీవితాలు కష్టం అవి శాసిస్తూ ఉంటాయి మార్కెటింగ్ ఎకానమీ మార్కెటింగ్ ఫోర్స్ ఇస్తుంటారు మార్కెట్ యొక్క మూమెంట్ని నియంత్రించేటువంటి ఫోర్స్ అంటే కంటి కంటికనప్పుడు ఫోర్సెస్ కావు మార్కెట్ లో అలా ఉంటాయి అంటే డిమాండ్ పెరిగినప్పుడు ఆ ధర తాగిస్తారు కదా సప్లై పెరిగినప్పుడు సిద్ధాంతాంతరం డిమాండ్ సప్లై రిలేషన్షిప్ ఇవన్నీ మార్కెట్ ఫోర్సెస్ ఉంటాయి ఇవి మన జీవితాన్ని శాసిస్తున్నాయి అని కొంతమంది అలాగే స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ మన జీవితాన్ని శాసిస్తోంది అని అనిపిస్తుంది అలా అనిపిస్తుంది మీరు కనుక నాలుగు రూపాయలు స్టాక్ మార్కెట్ లో పెట్టి చూస్తుంటే అప్పుడు మనకి మన యొక్క ఉల్లాసంగా ఉన్నామా లేకపోతే దుఃఖంగా ఉన్నామా నిరుత్సాహంగా ఉన్నామా అనేది అది ఆత్మాత్మక యొక్క నియమించినప్పుడు ఇయ్యాల ఉండినప్పుడు ఉందో ఒకటి ఇది కూడా బయట ఉందో వీరు ఐడెంటిఫై తెలుసు నాలుగు ఐదు లక్షలు కదా ఐదు వేలు అంచేతనే వీడి క్యాలెండర్లు పెరిగిపోతుంది కనుకనే అన్ని న్యూస్ ఛానల్స్ లో అడుగున ఒక స్క్రిప్ పెడతారు ఆ స్క్రిప్ అలా చదువుతూ ఉంటుంది ఆ స్క్రిప్ లో మీకు అన్ని రకాల స్టాక్స్ అలా వస్తూ ఉంటాయి ఆల్ఫాబెటికల్ గా ఉంటాయి మీరు ఏదైనా టీవీలో పెట్టారనుకోండి ఆ టీవీ వస్తూ ఉందని నా టీవీ ఇష్టం నా టీవీ వస్తూ ఉంటుంది టీవీ స్పిన్నింగ్ ఏదో టీవీ జన్మను అది ఈ గొడవలో ఒక్కొక్క చేతి తొంభై రూపాయలు ఇస్తున్నాడు ఆరు రూపాయలు అది మనం గత ఇరవై ఏళ్ళ నుంచి ఆరు రూపాయలు ఉన్నాయి చెరగలేదు ఎందుకు ఎలా ఉందో నాకు తెలియదు అది నాకు అందడం అది ఇది ఏంటంటే మీకు తెలుసు కాబట్టి మన జీవితాలని స్టాక్ మార్కెట్ ఫోర్స్ దాని మొత్తం బాగుంది అన్ని మన జీవితాలను శాసిస్తున్నాయి అనే కొంతమంది అనుకుంటారు మీరందరూ లౌకికులు ఇంకొక గ్రూప్ వేదాంతం అందరినీ ఒక విధంగానే వ్యక్తపెడుతుంది ఇంకో గ్రూప్ ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే గ్రహాలు మన జీవితాలను శాసిస్తున్నాయని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఈ సమాచారం వేదంలో వేదంలో ఏమీ చెప్పలేదు ఇది వేదం గురించి నాకు చెప్పడం నేను చెప్తాను వేదాలు వేదంలో గ్రహాలు మన శాసిస్తున్నాయి ఏం చెప్పలేదు వేదంలో ఏం ఆ సిక్కులు నేను ఎక్కడపడుతుంది చతుర్దశి నాడు రాత్రి పాలు తిప్పుకో రోజు తిరుగుతారు కానీ చతుర్దశి నాడు రాత్రి తిరిగి పాలు మొన్నడు హోమానికి ఉపయోగించాలి పాలు తిరిగి వాటిని కాచి తోడు పెట్టుకో మొన్నటి పొద్దున్నే పెరుగు వస్తుంది దక్షిణాది పోటీ దక్షిణ మాసేసులో ఇంద్రయానం ఉంటుంది ఆ పెరుగుతో ఇంద్రయానం ఉంటుంది అని చెప్తాను అందుకోసం వాళ్ళు గ్రహాల యొక్క కదలికలు అవి లెక్క సో చంద్రోదయం చిన్నప్పుడు ఉండవాలని ఒక యజ్ఞంలో ఒక దానికి ఆ చంద్రుడు యొక్క ఉదయం ఎప్పుడు వస్తుంది అర్థమైనప్పుడు వస్తుంది అలాగే అభిమోత్రం చేసేప్పుడు ఉద్యోగి పోటీ అభివృద్ధి పోటీ ఇలాంటివి ఏదో ఉన్నాయి ఉదయం చిన్నప్పుడు హోమం చేయాలి సూర్యుడు కాబట్టి సూర్యోదయాన్ని కాల్చి వస్తుంది గ్రహణం చేసే సమయంలో స్నానం చేయాలి జపం చేయాలి అని వ్యవస్థ అప్పుడు ఇది తెలియదు బ్రహ్మ ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు అందుకోసం దాన్ని వేదాంత జ్యోతిషం ఉంది మానవులు జీవితాలను శాంతి జీవితం అనేది వేదాంత జ్యోతిషం కాబట్టి అది ఎక్స్ట్రానమీ వేదాంత జ్యోతిషం అంటే ఎక్స్ట్రానమీ వీటి పెట్టింది ఎక్స్ట్రానమీ అది మన జీవితాలను శాసిస్తుంది అంట నేను వెస్టర్న్ ఎక్స్ట్రాలజీ చేశాను ఇక్కడ మన గ్రహాలు చేతిలో ఉంటాయండి అక్కడ వెస్టర్న్ ఇక్కడ రాహుల్ చేతుల్లో గ్రహాలు ఉంటాయి మన లెక్కలో మరి రాహువు కేతువు అన్నది అవి శంకరుల భాషలో బృహదానంద భాషలో రాస్తారు ఈ రాశిని చూస్తే నా అసలు వ్యక్తి నేనే మనమే ట్రాన్స్లేట్ చేస్తాను దాన్ని కేసుగా అనువాదం చేస్తాను ఆయన ఏమంటారంటే రాహు అనేది మీకు గ్రహణం పట్టినప్పుడే ఉంటుంది గ్రహణం పట్టకపోతే అసలు రాహు అనేది ఉండదు అని రాశారు ఇప్పుడు ఏం చేస్తారు మతం రాహు అనేది గ్రహణం పట్టినప్పుడే ఉంటుంది మీరు రాహు రాహు ఉపలభ్యం అవ్వాలి కదా రాహువు ఉన్నాడు అని చెప్పాలంటే ఘటన ఉన్నది అని చెప్పాలంటే ఘట జ్ఞానం కలగాలి కదండి ఘటన తీస్తే ఘటన ఉన్నది అని చెప్తారు కదా అలాగే రాహువు ఎప్పుడు ఉపలభ్యం అవుతాడు అంటే రాహువు ఉన్నప్పుడు ఉపలభ్యం అవుతాడు ఎప్పుడు ఉంటాడు ఉపలభ్యమైనప్పుడు ఉంటాడు ఎప్పుడు ఉంటాడు గ్రహణం ఉంటుందో ఉంటాడు ఏడ ఎప్పుడు సూర్యకాంతి పడుతూ ఉన్నారు మీరు అడ్డు వెళ్ళాలని అప్పుడే నేను మీరు అడ్డు వెళ్ళలేదు అనుకోండి నేను ఉంటున్నా అది సూర్యకాంతి ఒక గంట పెరుగుతుంది మీరు పది సెకండ్లు అడ్డు వెళ్ళారు నేను అసలు ఉంటుంది సంకేతంగా ఉంటుంది అంటే ముందు ఉండగా తర్వాత రాహుల్ కాబట్టి అలా రాష్ట్రాలు సందర్భంలో దాన్ని ఒక అద్భుతమైన దృష్టాంతంగా ఇచ్చారు ఆత్మతత్వాన్ని బోధించే దృష్టాంతం కానీ ఆ దృష్టాంతం చూసి చాలా బాగుండే దృష్టాంతం అనుకున్నాను సో వాటికేమైతే రాహుల్ రాహుల్ రాహుల్ చేస్తుంది సో గ్రహములు మన జీవితంలో అనేక పదంగా వాస్తు వాస్తు యాక్సెస్ వేదంలో చెప్పిన వాస్తు చాలా సింపుల్ గా ఉంటుంది ఒక పద్ధతిగా ఉంటుంది అది కిరణలో పొలంలో వేసి యజ్ఞశాలలో వేసిన వాడుతున్నారు వేసడం దాని ఉపయోగించడం కాబట్టి ఆ యజ్ఞశాలను నిర్మాణం చేసేటప్పుడు ఊరు బయట తూర్పు వైపు ఎత్తు ఉండాలి అని ఒక తూర్పు వైపు ఎత్తు ఉండాలి అలాగే మూడు అర్థులు ఉన్నాయి ఈ మూడు అర్థులకి ఒక రైట్ యాంగిల్ కి ట్రయాంగిల్లో ఒక కాలు వేసినాయి three four point five thirty eight one thirty అని అలా మెజర్స్ ఇచ్చి ఈ మెజర్మెంట్స్ ఆ వెబ్సైట్ వస్తే అక్కడ పెట్టుకోవాలి ఈ రకమైన వాస్తు చెప్తాను కామన్ చేసేప్పుడు తూర్పు వైపు తిరిగి హోమం చేయాలి ఇంకో సందర్భంలో ఉభయ సెక్షన్ ఉత్తరం వైపు తిరిగి హోమం చేయాలి ఈ రకమైన వాస్తులు సో తర్వాత యజ్ఞశాలకి చుట్టూలో అన్ని కూడా మెన్షన్ చేశారు ఒకసారి యజ్ఞశాలకి పక్కన తడికలాగా కట్టేస్తారు ఆ తడికి ఒక కిట్టి వస్తారు అలాగే వెరీ బేసిక్ థింగ్స్ అది మీకు పిలవలో పొలంలో పెట్టండి అలలలో పెరుగుతారు అది వాస్తు అది మన జీవితాలను శాసిస్తుంది అని మీరు అంటారు ఎందుకమంటారు ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా బాహ్యములందు ఉండేటువంటి అంశములు ఏదైతే శాస్త్రస్ ఏదైతే ఉన్నాయో అవి మన జీవితాలను శాసిస్తున్నాయి అని మీరు అంటారు అన్ని సొల్యూషన్స్ పట్టుకొస్తారు అంటే స్టాక్ మార్కెట్ లో మనకు అడ్వైజ్ ఇవ్వడానికి ఒకటి ఉంటుంది తాత మన జీవితాన్ని శాసిస్తున్నప్పుడు వారు మనకి అడ్వైజ్ ఇస్తారు ఆ అడ్వైజ్ మనం ఫాలో అయినట్లయితే మన జీవితాలు బాగుంటాయి అని వాళ్ళు ఒక సో వాళ్ళు ప్రతి నెల అసలు పంపిస్తారు మనం ఏమో దానికి సబ్స్క్రైబ్ చేయాలి అది కేవలం సబ్స్క్రైబ్ చేస్తే పంపిస్తారు అది వంద కేజీలు ఉంటుంది అదే యాభై కేజీలు ఉంటుంది ఖరీదు మనం వాళ్ళు వెయ్యి మంది సబ్స్క్రిప్షన్ తెచ్చుకుంటే వాళ్ళ జీవితం వేల జీవితాలు అలా వారి జీవితం సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆదాయంలో తేడా ఉంది వ్యక్తుల ఆదాయం దేవుడు ఆదాయాలే అర్థంగా ఉంది వారు బాగుంది సో వారు సిద్ధంగానే అలాగే ఎస్ట్రాలజర్స్ పేరుతో లోకాన్ని అసలాసకలం చేసేటటువంటి వాళ్ళు కొన్ని వందల మంది వీళ్ళేం చేసేటువంటి ఎస్ట్రాలజీ ఇంకొక నెక్స్ట్ ఒక భావన చెప్తారు ఏంటంటే ఈ స్టోన్స్ సమ్మా ఈ అమ్మాలి ఎలాగో అలా అమ్మా స్టోన్స్ ఇడ్లీలో దోశలో అయితే అమ్మస్తారు కానీ స్టోన్స్ ఏం చేస్తారు ఆకలిగా ఉన్న వాళ్ళు మంది ఉంటే మన దగ్గర ఉన్న భోజన సామాగ్రి కొంచెం ఇల్లుగా మనం సెలవు చేయగలిగితే కొనుక్కుని పోతాం అది మనకు చేయలేదు పొద్దున్నే సెవెన్ థర్టీకి మంచి వేడి వేడి స్వచ్ఛమైన ఇడ్లీ మీరు బాగా సెవెన్ థర్టీ పరిస్థితిలో మీరు వచ్చి అక్కడ ఒకరో మంది మీరు మీరు అలా నిమిత్తంగా ఉంటే అలా ఉండేది రాళ్ళు అన్నా ఎలా పచ్చగా ఇలా రకాలు ఉన్నాయి అవి ఉంటున్నా అలా అసలు వాళ్ళు మొత్తానికి వస్తే ఇప్పుడు అమ్మా ఎలా ఉంటుంది అలంకారం ఫ్యాషన్ అని కొంతవరకు అందులో ఫ్యాషన్ దిక్కు ఉన్న వాళ్ళు ఒక శాతం ఏమో ఉంటారు వాళ్ళు కానీ ప్రొడక్షన్ ఎక్కువ సేల్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు అమ్మకం పెడతారు ఇప్పుడు ఎలా చూస్తా ఉంటే వీడు భయం మీద ప్లే చేయండి మీరు ఇన్సెక్యూర్ గా ఉంటారు దాని మీద ప్లే చేయండి మీరు మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అని అడుగుతారు మీరు పిల్లి అడిగితే ఎక్కడ చెప్తుంది మనిషినే అడగక్కర్లేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అని అడిగితే అయితే మీకు ఈ పక్క రాయి తెలుసుకుంటే మీరు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతారు ఏం చెప్తారు మీరు ఆ పక్క రాయి కొనుక్కుంటారు ఇంకొకరికి మళ్ళీ అదే వేసుకుంటారు నువ్వు ఎవరాలు తీసుకుంటే అని వాడు ఆ రకంగా చెప్తుంటారు ఇదంతా సహజంగా నేను ఎందుకు చెప్పానంటే మన జీవితాలను బాహ్యములందరూ అంశములు శాసిస్తున్నాయి అని అనుకుంటున్నందుకు వీరికి వికాసం ఉండదు వీడు అలాగా కిటికీలో ఒక ఎలకలాగా అలాగే కొట్టుకునే ఉంటాడు వికాసం అనేది ఉండదు స్టాక్ మార్కెట్ లో వికాసం ఏమిటి మీరు నాలుగు లక్షల స్టాక్ లో వికాసం నేను అడ్వైజ్ ఇచ్చాను ఇచ్చారు మీరు అడ్వైజ్ పే చేస్తారు అది ఒకప్పుడు వర్షం వచ్చింది ఒకప్పుడు వర్షం పెట్టారు నాలుగు లక్షలు ఆరు లక్షలు అయింది మహోత్సాహంతో ఉన్నారు మళ్ళీ నెల ఆరు లక్షలు రెండు లక్షలు అయింది నిరుత్సాహంగా ఉన్నారు ఇది గేమ్ స్పెక్యులేషన్ ఇది గేమ్ మీరు ఆ గేమ్ ఆడినంతసేపు ఆర్థికంగా బాగుండగా బాగుండగా అలాంటి పెట్టేది మీరు టెన్షన్లోనే పర్మనెంట్ టెన్షన్లో పెట్టిస్తారు ఇక్కడ అలాగే మన అన్నదానంలో ఉన్నారంటే చంద్రుడిని వీళ్ళు లెక్క వేస్తారు చంద్రుడు మీకు అనుకూలం ప్రతికూలం లెక్క వేస్తారు ఆయన ఏమన్నారంటే చంద్రుడు గ్రహం కింద లెక్క వేస్తారు చంద్రునాలు తప్పు తప్పదు అవునే పదానికి తీర్చిదిద్దేది అనే అర్థం చెప్పలేదు ఒక గోళము అర్థం అంత మాత్రమే కదా సూర్యుడికి తిరిగేదంటే చేయలేకపోతుంది కాబట్టి ఒక గోళము అని అర్థం చెప్పండి చెప్తే చంద్రుడు మన జీవితాన్ని శాసిస్తున్నాడు అసలు మనం ఏమంటారంటే చంద్రుడు అనుకూలంగా ఉన్నాడా ప్రతికూలంగా ఉన్నాడా ఎస్తాను దిగ్గా దగ్గర చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు సరిగ్గా పద్నాలుగు రోజుల తర్వాత ప్రతికూలం ఉంటుంది అని ప్రతికూలంగా ఉన్నాడు పద్నాలుగు రోజుల తర్వాత అనుకున్నాడు ఎప్పుడు ఈ ప్రశ్న సాధ్యంగా అడిగారు ఈ ప్రశ్న దశలుగా అడిగారు అనుకోండి ఇప్పుడు చెప్పండి అనుకూలంగా ఉన్నాడా పది రేపు వేస్తే ప్రతికూలు లేదు ప్రతికూలంగా ఉన్నాడా దూరంలో పది రేపు ఓపిక అనుకుంది అంటే దాని లెక్కది ఎందుకంటే ఈ చంద్రుడు అనుకూలంగా శుభపక్షంలో ఉంటే శుభపక్షంలో ప్రతికూలంగా ఉంటాడు చంద్రుడు గతి మారిపోతుంది చంద్రుడు ప్రతికూలంగా శుక్లపక్షంలో ఉంటే కృష్ణపక్షం చంద్రుడు అనుకూలమైపోతాడు కాబట్టి వైద్యులు వదిలిపోతున్నాము అక్కడ పోతున్నాము ఈ లింగ్ వల్ల is tension of his moment is alternative favourable and unfavourable ఏదో చేయండి వైద్యులు వదిలి మీ క్యాల్కులేషన్ ఇది జస్ట్ వర్క్ వచ్చిన డేస్ నువ్వు నేర్చుకుని మనకు ప్రతికూలంగా ఉంది చంద్రుడికి కారణంగా ఉందా అని అనుకున్నప్పుడు ఆ స్థితిని బట్టి within 10 days or five within 5 days, it becomes అని ఇంకేమంది సూర్యుడు గ్రహం కింద రక్షిస్తారు తెలియనివ్వండి సూర్యుడు మీకు అనుకూలం ప్రతికూలం తీసుకున్నా మీకు అనుకూలం అయితే పొగలు అనుకూలం అయితే రాత్రి ప్రతికూలం అయితే పొగలు ప్రతికూలం అయితే రాత్రి అనుకూలం ఇప్పుడు లోపల బాగా ఉన్నాడండి ఆయన మీకు అనుకూలంగా ప్రతికూలంగా అనుకూలుడు అయితే ఆయన జైల్లో పెడితే నీకు ప్రతికూలుడు అయితే ఆయన జైల్లో పెడితే నీకు లాభం ఇట్లా బాధ కాబట్టి గ్రహముల యొక్క ఆబ్జెక్టులు ఉంటాయి కదా సూర్యుడు విషయంలో నేను మరీ సింప్లిఫై చేశాను చంద్రుడి విషయంలో నేను ఎదురు సో ఈ రకంగా గ్రహముల ఆబ్జెక్టులు ఉంటాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాలకి తొమ్మిది పీరియడ్లు ఉన్నాయి చంద్రుడికి అలా పీరియడ్స్ ఉంటాయి ఆ పీరియడ్స్ వేడిని గురిగా ఉంటాయి ఓ గ్రహం అయితే ఏడాది అనుకూలంగా ఉంటే ఇంకో ఏడాది ప్రతికూలంగా ఉంటాయి కొన్ని ఇయర్ అనుకూలంగా ఉంటే కొన్ని ఇయర్ ప్రతికూలంగా ఉంటాయి ఎవరైనా దేవుడికి కాదు ఎవరైనా దేవుడికి చేయదు సో వైద్యం వదిలే పోదు వీళ్ళు తెలవం అని అన్నారు నేనన్నాను మీరు అనుకుంటున్నాను వీళ్ళు తెలవం పర్లేదు ఈ వీళ్ళు వాళ్ళు కొంత ఇంటెలిజెంట్ గా తెలివితేటగా నీ జీవితాన్ని నేను ఎందుకు అర్థం ఇది వీడమ్మా ఏ బరువు కట్టేసుకుని ఎన్నో బరువు చాలా అని అంటారు కాబట్టి మళ్ళీ పని బాధ్యత పాయింట్ మన జీవితాలని బాహ్యములైన పరిస్థితులు లేక ధరవరలు రాజకీయ పార్టీలు లేక గ్రహములు వాస్తులు ఇవి పాటిస్తున్నాయి అని మీరు అనుకుంటున్నంతసేపు దానికేమో మీరు పరిష్కారాలు చేస్తారు విద్యా వాల్యూ ఏ పరిష్కారం ఉంటుంది పరిష్కారం ఉండదని నేను అంటలేదు కానీ ఆ పరిష్కారం ఎలా ఉంటుందంటే మలాం పట్టి పరిష్కారాలు ఉంటారు ఏదైనా ఉన్నారా అనమాట ఇంగ్లీష్ లో క్యాలియేటింగ్ అని అంటారు ఆయన మలాం పట్టి పరిష్కారం అభినామనిది అన్నారు ఆయన మలాం పట్టి వేస్తే అది మీకు అది మౌలికంగా అది గాయాన్ని మానుకుంటుందండి అంటే ఎంత తాత్కాలికమైన ఒక శాంతి కలిగిస్తుంది అంటే మీరు తప్పే ఉంది తాత్కాలికమైన ఉపశాంతి పొందిన తప్పే ఉంది తప్పేం లేదు మీరు ఇవాళ ఎంఫసిస్ మొత్తం ఎంఫసిస్ అంతా తాత్కాలికంగా అయిపోతే మీరు ఒరిజినల్ మిస్ అయిపోతారు పూర్తిగా కాబట్టి ఈ తాత్కాలికమైన టెంపరవరీ బెనిఫిట్స్ టెంపరవరీ సొల్యూషన్స్ పక్కనే వేలాడుతుందని చెప్పి జీవితము ఎదిగించుకునేతో నిండి ఉంటుంది అది ఎక్కడికి తెలియదు కాదు అది అలాగే మనం చూస్తూ ఉంటాం మీ జీవితాలు మీరు ఒక్క పాటికేలు వెనక్కి చూస్తుంది పాటికేలు జీవితం చూస్తే అది ఎప్పుడు అలాగా ఆనపకాయ సముద్రంలో కావాల్సిన ఆనపకాయ తిరగాలని ఒకసారి అలాగే ఉంటుంది మీరు రెండు మూడు సంవత్సరాలు చేసినా అలాగే ఉంటుంది తెలుసుకున్నా సో అయితే మౌలికమైన సమస్య ఏదైతే మీరు మౌలికంగా అయితే చెప్పండి ఓకే ఈ సందర్భంలో నీ కర్తలు చెప్తాను నీ జీవితాన్ని శాసించేది నీ నమస్తే ఇది నువ్వు ఒప్పుకుంటే then begins a process of growth ఇది నువ్వు ఒప్పుకోవాలి వాడు దీన్ని ఒప్పుకోకపోతే దాన్ని గ్రేట్ సంబంధం so this is how we look at మన మనస్సు మన జీవితాలను శాసిస్తుంది ఇప్పుడు నేను ఉల్లాసంగా ఉన్నాను అంటే అర్థం ఏంటి నా మనస్సు నేను ఉల్లాసంగా ఉండటానికి అవకాశం ఇచ్చింది మనం ఎలా ఉంటామంటే మనస్సు దుఃఖించడం చెప్తే మనం దుఃఖిస్తాం మనస్సు కొంచెం ఉల్లాసంగా ఉంది అంటే ఉల్లాసంగా ఉంటాం మనస్సు వీటితో మంచిగా మాట్లాడు అంటే మంచిగా మాట్లాడతాం మనస్సు వీటితో దెబ్బలాడు అంటే దెబ్బలాడు సో మనకి మనస్సుకి మనకి ఏ రకమైన వ్యవధానము లేదు మనోవ్యవధానమే ఇట్ విల్ దర్శనం అందిస్తాం మనోవ్యవధానం ఈ మధ్య కాలంలో సైకాలజిస్ట్ కూడా మాట్లాడుతున్నారు దీని గురించి బాగా మనోవ్యవధానాన్ని గురించి మనం ఈ లాస్ట్ సో దేవుని చేస్తే ఏం జరుగుతుంది ఏం మీకు మీ గురించి మీ మనస్సు ఇంతవరకు ఏది చెప్తుందో అది నమ్ముతూ వచ్చారు అవునండి ఒకడు అనుకుంటాడు నేను నాకు నాకు భాగ్యం నాకు భాగ్యం కలిసి రాలేదు అని అంటారు ఎందుకలా అంటున్నాడు వారి మనస్సు వారికి అలా చర్చించింది వారితో కలగ ఇంకొకటి అంటున్నాడు నేను అందంగా లేదు అంటాను మొగాడు కానీ ఆడుతాను నేను అందంగా లేదు అనే ప్రయోగం చేస్తాను అలా ఎందుకన్నారు వీళ్ళు వాళ్ళ మనస్సు వాళ్ళ అలా బోధించింది అదేవిధ అలా మనస్సుని బోధించింది అంటే మనస్సుకి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి నమస్కారం ఏంటంటే ఎర్రగా పొగగా ఉంటే అందంగా ఉన్నట్టు కొంచెం బ్లాక్ పిండి తింటే అందంగా లేనట్టు అని ఒక స్టాండర్డ్ ఉంది అదే పెళ్లి చెప్పింది స్టాండర్డ్ లేనట్టు రైట్ ఎల్స్గా ఆ స్టాండర్డ్ తత్వం వస్తుంది కాబట్టి అదేదో ఒక పిచ్చి స్టాండర్డ్ చెప్తుంది ఆ స్టాండర్డ్ తోటి వాడిని వాడే జడ్జి వాడిని జడ్జి చేస్తుంది మనసు ఆ జడ్జితో తీసుకుని అందరూ చేస్తుంది అది మీరు తీసుకుని మీరు దాంట్లో తీసుకుంటారు కాబట్టి mind is ruling our life ఎప్పుడైతే మీరు మనస్సుతో వ్యవధానం ఏర్పాటు చేస్తున్నారో ఓకే మనస్సు ప్రజెంట్ ఇచ్చోన్ లక్ష్యం అది దానికింద సంస్కారాలకు అనుగుణంగా ఒక పరిస్థితిని అది జడ్జి చేస్తుంది మనస్సు ఏం చేస్తుందంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది సెన్సేషన్స్ ఉంటాయిగా చూస్తారు ఒక ఒక దాన్ని చూస్తారు ఒక ఘటనను చూస్తారు నా అది సెన్సెస్ ద్వారా ఇండియాల ద్వారా మనస్సు రికార్డింగ్ అనే ఒక పనిచేస్తుంది ముందు ఫస్ట్ జాబ్ రికార్డింగ్ రికార్డింగ్ చేసిన తర్వాత దానికి మనస్సులో మెమరీ ఉంటుంది పూర్వ అనుభవముల ముద్ద మెమరీ ఉంటుంది ఆ మెమరీలో దీన్ని ప్రవేశపెడుతుంది ప్రవేశపెట్టి దీన్ని అనలైజ్ చేసి అది సెకండ్ అంటే analysing and the basis of earlier experience second step అది థర్డ్ స్టెప్ దానికి ఒక label this is good this is bad this is good luck ఇది బ్యాడ్ లక్ అని ఒక లేబుల్ ఇస్తుంది ఒకసారి బంసీలాల్ గారు వెళ్ళారు అక్కడ ఒక ఆయన చాలా నిరుత్సాహంగా కూర్చున్నాడు ఎవరంటే ఎదురు అంత నిరుత్సాహంగా కూర్చుని ఏదో పనులు వెళ్ళాను అంత నిరుత్సాహంగా అది శ్రీకాంత్ వారికి అంత నిరుత్సాహంగా కూర్చున్నారు ఏంటి అంటే ఏం చేసిందంటే ఒక్క కేసు కూడా వాళ్ళు చేయాల్సి అంటే నేను మీకు కేసు కోసమే వచ్చాను నేను ఆయన నేను ధ్యానం రండి రండి నన్ను నేను తీసుకెళ్ళా ఏది చెప్పను నోట్ చేస్తున్నా నాకు కార్యక్రమం ఏదో కాబట్టి ఇప్పుడు ఏది మనస్సు యొక్క ఏది మంచి ఏది చెడు అనే దానికి మనస్సు వేసి లేబుల్ తప్పిస్తే ఇంకా వేరే మనస్సు లేబుల్ వేస్తుంది ఆ లేబుల్ ఎలా వచ్చింది లేబుల్కి ఎక్స్పీరియన్స్ కి మధ్యలో ఒక ప్రాసెస్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది అది విశ్లేషణ చేస్తుంది ఏ డేసిస్ విశ్లేషణ చేస్తుందంటే దాని మీద ఉండే సంస్కారాల మీద విశ్లేషణ విశ్లేషణ చేసి లేబుల్ వేస్తుంది మనం ఆ లేబుల్ని పట్టుకుని పట్టించాము దిస్ ఇస్ వాట్ లేదు మనస్సు యొక్క శాసనంలో మనం జీవిస్తున్నాము అంటే అర్థం మీరు ఆ లేబుల్ దాకా రానివ్వకుండా మీరు మనో వ్యవహారాన్ని ఏర్పాటు చేస్తే ఏమవుతుంది తెలుసిన ఈ లేదంతో స్టక్ అయిపోవడం అనేటువంటి దుస్థితి మనకు ఉండదు మెమరీ బేస్డ్ అనాలసిస్ కొంత ఆగుతుంది అది ఎక్స్పీరియన్స్ లెవెల్లో అవుతుంది so mind just guides and then that is one advantage చాలా సౌకర్యం అయితే మీరు కొంత న్యూట్రల్ గ్రౌండ్ మీద నిలుచుంటారు neither you are not you are down neutral ground ఆ సమస్యతో వ్యవధానం కావాలి process of analysing and labelling ఆగిపోతుంది అక్కడ నెలకొని ఉంటారు ఇది ఒక పెద్ద ప్రయోజనం రెండో ప్రయోజనం ఏంటంటే నా యొక్క స్వరూపము వాటాహాలు అనేది ఒక కొత్త లైఫ్ లో మీకు అనుభవాన్ని కావడం ప్రారంభం ఇంతవరకు వాటాన్వయ అన్నదానికి మనస్సు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం పట్టుకుపోతున్నాం అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అహం తెలంగాణీయ అహం పంజాబీయ అంటే ఇలాగ మనస్సు మనకి అహం పిత అహం మాత అహం పుత్ర నేను ఒక ఆఫీసర్ని నేను ఒక అభ్యార్థుల్ని గ్రహముల నాకు అనుకూలంగా లేని వాడిని గ్రహములు అనుకూలంగా ఉన్నవాడిని అని ఈ విధంగా అన్ఫార్చునేట్ పర్సన్ ఫార్చునేట్ పర్సన్ అనే విధంగా మనస్సు మనకు ఇచ్చినటువంటి లేబుల్స్ని పట్టుకుని బతుకుతున్నాము ఇప్పుడు మీరు మనస్సుతో వ్యవహారాన్ని ఎప్పుడైతే సంబంధించారో ఇట్ నాట్ గ్రోయింగ్ గ్రోత్ ఏమవుతుందంటే ఈ డెఫినేషన్స్ అన్ని నా నేను అనేదానికి మనం తెలుసుకున్న ఈ నిర్వచనాలన్నీ కూడా అవి మనస్సు చేత కల్పితమైనవి they are real they are true not real they are వస్తే ఇన్ దట్ కాంటెక్స్ కాంటెక్స్ లో ఉంటాయి ఇప్పుడు ఐఎమ్ అలా అనౌన్స్ చేస్తారు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే ఏ బిల్లు ప్యాసింజర్ తీసుకున్నామో ప్యాక్ చేస్తున్నాం లేదు అనుకుంటున్నాను సో వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు ఏమని ఢిల్లీ ప్యాసింజర్ అని ఐడెంటిఫై చేస్తున్నారు సరే వాళ్ళు ఢిల్లీ ప్యాసింజర్ ఎవరు బయటకు వచ్చేసారు అనుకోండి అయితే ఎవరో ఎక్కించడానికి వెళ్ళారు అనుకోండి విమానంలో పంపించడానికి వెళ్ళారు వెళ్ళాలి ఢిల్లీ ప్యాసింజర్ ఎక్కడ అంటే వాళ్ళు అడుగుతారు ఢిల్లీ ప్యాసింజర్ అని అడుగుతారు అయితే ఆ విప్లవం నాటేమని బాగాలేదు ఇంకా ఇది నాటేమవుతుంది సో హైలీ కాంటెక్ట్ ఇవ్వాలి ఇంకే ఇంటికి వెళ్తారు అటువంటి స్టేటస్ ఫాదర్ మదర్ అది ఇన్సిడెంటల్ స్టేటస్ మనం ఏమనుకుంటా ఉంటే అది అబ్సల్యూట్ స్టేటస్ అనుకుంటుంది చాలా పొరపాటు ఎవరు ఫాదర్ ఇట్లేది రోల్ ఆఫ్ ఫాదర్ ఎవరు మదర్ ఇట్లేది role of mother you're not a passenger. You play that role for some time. You're not a you're not a student. You play that role. You're not a uh, officer. You just play that role. ఇవన్నీ రోల్స్ అయితే మరి వాట్ ఆర్ యూ వాతావరణం అనే ప్రశ్నకి సమాధానం మనస్సు ఇవ్వలేదు మనస్సు ఇచ్చిన సమాధానం తప్పు కాబట్టి మీరు మనస్సుతో వ్యవధానం ఏర్పాటు చేసుకుంటే దీనిలో ఒక ఇన్సైట్ నిర్మాణం ఇన్సైట్ అంట అంతర్దృష్టి అదేంటంటే నా స్వరూపము ఏది అనే అనే విషయంలో ఒక ఒక అంతర్దృష్టి నిర్మాణం దానికి సమాధానం గమనించలేదు గమనించేస్తే మనస్సు అవుతుంది కదండి నమస్తే ఒక పదిలో పెట్టింది అవుతుంది కదా అన్ని చేయపాల్సిన అవసరం లేదు point out that you don't tell what it is you just point out where it I am does not I am does not I am is not atma I am is point to atma I am is not what atma is I am is they atma అలా ఏదో రకాలుగా చెప్పచ్చు కాబట్టి ఈ స్టాక్ గ్రోయింగ్ సో అప్పుడు ఏమవుతుందంటే ఈ రిసర్చ్ వల్ల ఏమవుతుందంటే ఒక రెండు ప్రశ్నలకి మౌలికమైన ప్రశ్నలకి అవి ముందుకొస్తాయి అవి మామూలు ఇందాకనే ఉంటాయి కదండి మనస్సు యొక్క శాస్త్రంలో వచ్చే వ్యక్తులను వాటిలో ఆ రెండు ప్రశ్నలకి స్థానం ఉండదు రెండు ప్రశ్నలు ఏంటంటే జీవితం మానవ జీవితం యొక్క అర్థం ఏంటి ఒక ప్రశ్న మానవ జీవితానికి ప్రయోజనమైన ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ లో బతుకుతున్న వాళ్ళు వారికి ప్రశ్న వస్తుంది కదా మానవ జీవితంలో అర్థం ఏమైనా ప్రశ్న అసలు అలాంటి ప్రశ్న ఒకటి వాడు బతకొస్తుందా రాదు వారు ఏ నెక్స్ట్ బెస్ట్ స్టాక్ ఏది అదే ధోరణిలో ఉన్నాడు కానీ ఇలాంటి ప్రశ్న వేస్తున్నారు అలాగే గ్రహాలు వెంటబడి తిరుగుతూ ఉంటారు వాడు కూడా మనకి సెవెన్ లో గ్రహాలు ఏదో చూసుకుంటాడే కానీ నా జీవితానికి మౌలికంగా ప్రయోజనం ఏదైనా ప్రశ్న వేసుకుంటారా అంటే అర్థమైందనమాట ఈ రకమైన ఎపిఫీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ నేను డ్రాప్ చేసేస్తే కానీ అసలు దానికి మీరు రాలేదు అసలు నేను ఫోకస్ లో రాదు ఈ డ్రాప్ ఈ ఎపిఫీల్స్ అన్నీ కూడా ఈ ఈ కాంటెక్చువల్ థింగ్స్ సందర్భం లేనివి కొన్ని సందర్భాల్లో అవుట్ రైట్ మీనింగ్ లెస్ ఇవన్నీ కూడా మీరు డ్రాప్ చేసేసి ఒక సింప్లిఫై అయిపోవాలి ఇన్నర్ సింప్లిసిటీ అనమాట అవుటర్ సింప్లిసిటీ కాకుండా ఇన్నర్ సింప్లిసిటీ మైండ్ కూడా చాలా కాంప్లెక్స్ గా తయారు కాకూడదు చాలా సింపుల్ గా ఉండాలి ఆ రకమైన ఇన్నర్ సింప్లిసిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీ ప్రశ్నలు ముందుకు వస్తాయి ప్రశ్నలు ముందుకు వచ్చాయంటే మీరు కృతార్థులే కదా ఆన్సర్స్ పుస్తకాల్లో కూడా పాఠాల్లో చెప్పడం ఆన్సర్స్ మీరు ఇది ప్రాసెస్ దానికి ఈ శ్లోకంలో ఒక ఇంట్రొడక్షన్ ఇప్పుడు పద అనే మాటకు సో నేను ఎందుకంటే చెప్పిన కథ ఏంటంటే మీ స్వరూపము మనస్సు చేత నిర్ధారించబడేది కాదు మనస్సు మనస్సులోనే రెండు లెవెల్స్ పెట్టారు అక్కడ మనస్సు బుద్ధి మనస్సు కంటే హయ్యర్ లెవెల్ బుద్ధి అది కూడా నాకు మైండ్ లో భాగమే ఆ బుద్ధికి పై ఉంటుంది మీ స్వరూపం ఇది కాన్షియన్స్ బుద్ధి ఇంటలెక్ట్ ని ట్రాన్స్ఫెండ్ చేస్తుంది ట్రాన్స్ఫెండ్ చేసి ఎక్కడికి వస్తుంది బాడీ నుంచి ఎక్కడికైనా బయటకు పోతుందా నూనెనా బాడీ నుంచి ఎక్కడికో బయటకు పోతుందని కాదు ఈ బహాయ ప్రవేశంలానే కాదు అలాంటిది ఏమైనా లేదు కూడా బకాయం లేదు ప్రవేశం లేదు ఉన్న ఒకటాయానికి దిక్కులు అనుకుంటే బకాయం ఒక ఆల్రెడీ దట్ కన్సిడర్ సో అసలు ట్రాన్స్ఫెండెంటల్ ఏంటంటే ఏమవుతుందో చెప్పుకుంటారా the true nature of the individual is embedded in the mind created personality దాంట్లో అది ఎంబెడ్ అయిపోయింది అంటే అప్పుడు లోపల మూసిపోయింది క్రమంగా మైండ్ లేయర్స్ అన్ని పోతాయి పోతే మీకు ట్రూ పర్సనాలిటీ ట్రూ నేచర్ నా personality true nature of the individual యథార్థ స్వరూపము అది కొద్ది కొద్దిగా ప్రకాశించడం ఆరంభమవుతుంది వెరీ లాజికల్ అప్పుడు మీకు ఆ ఇన్సైట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీకు మీ దృష్టి జగత్తు గురించి మీ దృష్టి మీకున్న కామన్లు ఏదైతే స్ట్రక్చర్ డిజైర్స్ ఉంటాయో వాటి ఎడల మీకున్న దృష్టికోణం మారిపోతుంది ఎలాగా ఈ designs is are most important for me అని బతుకుతూ ఉంటారు ఆ దృష్టి కొంత మారుతుంది ఆ డిజైన్స్ ఉన్న పక్కన చూడండి ఆ పట్టు అది ఆ ట్రయాంగిల్ హోల్డ్ అది కొంత ప్రతికూల రిజల్ట్స్ ఉంటాయి కానీ కొంత ఫ్రీడమ్ వస్తుంది అలాగే పిఎల్స్ ఉంటాయి ఆ పిఎల్స్ గురించి వీరికి కొన్ని ఐడియాస్ మాట్లాడారు దాంతో ఆ పిఎల్స్ క్రమక్రమంగా కలిగిపోతాయి అదే గ్రేట్ ఫ్రీడమ్ ఇది కాబట్టి మీరు మనస్సు కంటే అతీతమైనటువంటి పరం అంటే అతీతమైన ట్రాన్స్జెండెంటల్ అతీతమైన ఆ తత్వాన్ని మీరు తెలుసుకోవాలి అది మీ స్వరూపం అదే మనస్సు చేత నిర్మాణం అనేది మీ స్వరూపం కాదు అని చెప్పడం కోసం ఈ కామనల టాపిక్ లో ఎందుకు చెప్పారంటే అనమాట కామనలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇంద్రియాన్ని మనోబుద్ధి వస్తే అధిష్టానం ఇచ్చేదే అయితే మరి మా మా స్వరూపం ఏంటంటే ఇంద్రియము మనస్సు బుద్ధి దాటిని స్వరూపం ఉన్నది ఇప్పుడు చెప్పండి కామను ఏ స్థాయిలో మనిషి యొక్క స్వరూపాన్ని అది దర్శించగలుగుతాయా దర్శించలేదు because they are just as intrinsic as the mind is. Mind కంటే వాటికి సూక్ష్మత్వం లేదు కాబట్టి కామనలు వాటిని బట్టి ఇచ్చేటువంటి భయములు అనేది మైండ్కి అతీతమైన తత్వము మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలుసుకోవడం దాకా అర్థంలా తెలుసుకుంటే మీరు గొప్ప అర్థలు అయిపోయారు ఆ ప్రయత్నం చేస్తే ఆ దిశలో మొదటి అడుగు వేసినా కూడా ఈ కామనలు భయములు అనే వాటి యొక్క స్ట్రక్చర్ చాలా కంప్లెక్స్ స్ట్రక్చర్ అవుతుంది కామనలు భయములు అనే స్ట్రక్చర్ అది శిథిలం ఆ నెత్తి మీద పెద్ద రద్దు కట్టేస్తే ఇంటి రాకుండా వాడు ఇబ్బంది పడుతూ ఉంటారు అది కొంచెం మొత్తం తీసినట్లయితే కొంత ఫ్రీడమ్ అలా తయారవుతుంది కాబట్టి అది ఇంట్రడ్యూస్ చేయడం కోసం మీ స్వరూపము ఇంద్రియములు మనస్సు బుద్ధి నేను ఎవరికి అతిథిలో లేదు ఇరేజబుల్గా సో అంటే ట్రాన్స్జెండింగ్ నాట్ రిజెక్ట్ ట్రాన్స్జెండింగ్ ఇప్పుడు మెట్లు ఉంటాయి మెట్లు ఉంటాయి మొదటి మెట్టు నుంచి రెండో మెట్టుకు వెళ్ళినప్పుడు మొదటి మెట్టును మీరు డిమాండ్ చేస్తే దాన్ని తగలగొట్టే దాని స్థానంలో ఉంటుంది దాన్ని దాటేసి ముందుకు వెళ్తుంది అది మొదటి గట్టి మీద దాన్ని ఒక పిచ్చి తీసుకుని లేకపోతే ఒక గుండెలను తీసుకుని దాన్ని అమలుగొట్టేసేయడం అన్నదే అదే సందర్భం దట్ ఈస్ వాట్ ఇస్తాను కాన్స్టెండింగ్ కాన్స్టెండింగ్ లో ఆ లెవెల్ దాన్ని నేను పరిగెళ్ళిపోతాను ఆ క్రింది లెవెల్ ని నాట్యం చేయాలంటే ఏమీ లేదు అట్లీ చేయాల్సింది దాన్ని దాని స్థానంలో అది కావలసిన వెళ్ళి వెనక్కి రావచ్చు నెట్లకి పరిగెళ్ళిన వాడు ఎట్లా అలా తెలుస్తుంటారు అలా ఉంటాయి దాని గురించి చెప్పు చేయాల్సింది లేదు మళ్ళీ వెనక్కి రావాలంటే రావాలి this is call transcending transcending is not rejecting మనస్సును రిజెక్ట్ చేసి యోగులు మనస్సును రిజెక్ట్ చేసి ప్రయత్నించారు చిత్తవృత్తి నిరోధ యోగ చిత్తవృత్తి నిరోధ నిరోధ అంటే నాశ వాడు he wants to control the mind and then he wants to kill the mind yogi కాదు దాని గురించి అడ్వాంటేజ్ ఇస్తారనుకుంటే కంట్రోల్ చేశారనుకోండి మైండ్ని కంట్రోల్ చేసినట్లయితే మీకు ఏకాంతరత వస్తుంది కొంత కాన్సన్ట్రేషన్ దానివల్ల కొంత లైఫ్ ఈజీ కొంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఇంకా సిచ్యువేషన్ కొంత ఇంప్రూవ్ ఉంటుంది స్కిల్ చేశారనుకోండి స్కిల్ చేసినట్లయితే మీకు మనస్సు వల్ల కలిగేటువంటి దోషాలన్నీ కూడా టెంపర్ టెంపరీ అవన్నీ సస్పెండ్ అయిపోతాయి మీరు ఒక రకమైనటువంటి మనస్సుకు అతీతమైన స్థితిలో ఎదుగుతుంది నిద్రలో ఏమవుతుంది మనస్సు కింద అయిపోయిందా లేదా సో ఇది జాగ్రత్త శక్తి అనంట సో యోగాభ్యాసం చేసి మనస్సుని స్థలం చేసిస్తే జాగ్రత్త అవస్థలోనే ఉంటారు బట్ కైండ్ ఆఫ్ స్లీప్ మీకు నిద్రలోకి అజ్ఞానంలోకి వెళ్ళామనుకోండి నిద్రలోకి బయటకు ఎలా వస్తాను మళ్ళీ అజ్ఞానిగానే వస్తాను అలాగే దీంట్లో కూడా సమాధి అంట ట్రాన్స్ అని అంటారు మీరు అజ్ఞానం ట్రాన్స్ లోకి వెళ్తే ట్రాన్స్ నుంచి అజ్ఞానంలో వస్తుంది జ్ఞానం ఉపయోగించడం కాబట్టి that is in the case of Vedanta మనము ఫిల్లింగ్ ది మైండ్ అని కంట్రోలింగ్ ది మైండ్ కంట్రోల్ కూడా ఉంటుంది వేదాంత మైండ్ ని కంట్రోల్ చేయాలి మైండ్ ని కంట్రోల్ చేయాలని మాట ఎప్పుడొస్తుందో తెలిసిన మైండ్ వీరై ఉంటుంది ఎందుకు మైండ్ కి అభేదం అజ్ఞానం చేసే కల్పితమైన మమత్వం ఆ మమేకం అయి ఉండడం మనస్సుతో సాధాత్మ్యాన్ని చెంది ఉండటం అప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలనే పరిస్థితి వస్తుంది కానీ మైండ్ మీరు సాక్షిగా ఉంటారు నా వ్యవధానం సాక్షిగా ఉన్నప్పుడు మైండ్ ని కంట్రోల్ చేయడం అనేది ఇట్ నోమోరే కంట్రోల్ చేయడం అన్నది ఇష్యూ కాదు సో అక్కడ ఏమవుతుందంటే మైండ్ ఆటోమేటికల్ గా అది కామ్ డౌన్ అయిపోతుంది in any case you not concern లేదు ఈ డెవలప్ స్టేట్ సో అది కంట్రోల్ చేయాల్సిన అవసరం కంట్రోల్ చేయడంలో జడ్జిమెంట్ కూడా ఉంటుంది ఈ మైండ్ ఇలా ఉంది కాబట్టి ఇది బాగులేదు అని ఒక జడ్జిమెంట్ ఉంది ఇది మంచి మంచి ఆలోచన కాదు అనే జడ్జిమెంట్ ఉంది మిమ్మల్ని మీరే జడ్జి చేసుకోవటం మిమ్మల్ని మీరే కండెమ్ చేసుకోవటం అనేది ఒకటి దాంట్లో ఉంటుంది కంట్రోలింగ్ లో భాగంగా ఉంటుంది అలా చేస్తున్నారు మీరు జడ్జి చేయరు కండెమ్ చేయరు సపోర్ట్ కూడా చేయరు జస్టిఫై కూడా చేయరు జస్ట్ ఈ రిమైన్ సైలెంట్ విట్నెస్ ఇది అన్ఇన్వాల్వ్డ్ విట్నెస్ తో ఉంటుంది that is not called control that is called command that is called transcending అప్పారా సో మీ స్వరూపము మనస్సు బుద్ధి వాటికి అతీతమైనది అని ఇక్కడ బోధిస్తున్నాం కాబట్టి మీ స్వరూపాన్ని నేను తెలుసుకున్నట్లయితే ఈ కామనల పంజా నుండి నీవు తొలగిపోతాను వాటి నుంచి నేను బయటపడిపోతాను అని చెప్పినట్లయితే సో పరశబ్దానికి మనం బ్యాక్ టు ది పాయింట్ పరా మీన్స్ ట్రాన్స్టైన్ అపరా మీన్స్ డిఫరెంట్ డిజిటల్ పరా మీన్స్ ట్రాన్స్టైన్ ఒక ట్రాన్స్టైన్ చేసేప్పుడు మీరు స్థూలం నుంచి సూక్ష్మానికి ట్రాన్స్టైన్ చేస్తారు స్థూలం టు సూక్ష్మం అంతేగాని సూక్ష్మం నుంచి స్థూలానికి ట్రాన్స్టైన్ అనుకోవాలి స్థూలం నుంచి సూక్ష్మం సో దేహాభిమానంలో ఉన్నారనుకోండి దేహమే నేను అని అది కాన్సెంట్ చేస్తారు మనస్సుతో మనస్సులోకి వెళ్తారు దేహం స్థాయిలో దేహం ఇది ఎలాంటి నేను అనుష్ఠానం నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను ఇది ఇంజక్షన్ ఉంటే భయం డాక్టర్ ఇంజక్షన్ ఇస్తానని గబ్బరా కుదిరించమంటారు ఆ ఇంజక్షన్ ఇచ్చేప్పుడు ఆ నిరసన సేవలో మీరు ఇట్టిగా దేహంతో అనేకమైన దేహం అలా భయపడిపోతారు అది ఎలా చేయాలో భయం నాకు కలగనిపిస్తే బాగా ఇబ్బంది పడిపోతే భయం పెద్ద ఉంటాను ఇంజక్షన్ పెద్ద రకమైన అంటే దేహాభిమానం అలా ఉంది అది ఇంజక్షన్ అయిపోతుంది అయితే ఇప్పుడు డాక్టర్ గారితో మీరు ఏదో ఇతర విషయాలు ఏదో మాట్లాడుతూ ఉంటారు ఏదో సైన్స్కి సంబంధించిన ఏదో బుద్ధికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఈ దేహాభిమానం పక్కన అప్పుడు బుద్ధితో అభిమానాన్ని కలిగి చేస్తారు so like kind of constant మన జీవితంలో ఇప్పుడు ఉంటూ ఉంటుంది ఇది దేహంతో ఎప్పుడు దేహంతో దేహంతో అభిమానం ఉన్నది అది అది దిన సందర్భంలో ఆల్ ది టైం దేహంతో మమేకమై ఉండడం అన్నది ఆల్ ది టైం ఉండదు మన జీవితం దీనికోసం వాడు వేదాంత అయితే ఈ ప్రశ్న సమాధానం వస్తుంది just have integration so Vedanta అయితే దేహాభిమానానికి అతీతంగా అన్ని ఏమక్కర్లా అంత పెద్ద భయంకరమైన ఇష్యూ ఏం కాదు కేవలము ఎవరికి ఇండికేషన్ ఇది ఎలా అంటే మనకి దేహాభిమానం ఎప్పుడు ఉంటుందంటే పెళ్లి సందర్భంలో ఇందాక చెప్పిన ఇంజక్షన్ చేసినప్పుడు దేహాభిమానం ఉంటుంది అలాగే పెళ్లి సందర్భాల్లోనే ఉంటుంది మిగతాపులు ఉండదు ముఖ్యంగా దేహానికి నొప్పి ఉందనుకోండి అప్పుడు దేహాభిమానం ఉంటుంది తలపోటు వచ్చిందనుకోండి తల గురించి అప్పుడు గుర్తొస్తుంది అంతవరకు దీని గురించే గుర్తు చేసుకుంటామండి ఇప్పుడు బాగా చెప్తున్నామంటే ఇదే ఇదే గుర్తు చేసుకుంటున్నాను ఈ లడాలను ఈ తల ఇది గుర్తు చేసుకుంటున్నాను లేదు అది ఫోకస్ లో ఉంది ఇది ఫోకస్ జాస్తి శ్లోకం మీద ఉంటుంది ఫోకస్ దాని స్థానంలో అది ఉంటుంది కానీ తలపోటు వచ్చిందనుకోండి ఇంకా శ్లోకం మీద ఫోకస్ ఉండదు దీని మీద కాళ్ళ మీద మోకాళ్ళ మీద ఉండదు ఇక్కడ మోకాళ్ళ వచ్చిందనుకోండి అక్కడే ఉంటుంది కాబట్టి you become conscious of the body mostly only one very stable in the body అందుకోసం హెల్దీ బాడీ ఉందనుకోండి mostly a healthy person is mostly beyond body consciousness a healthy healthy and active person ఇంకొక నేను డిప్రెషన్ లో ఉన్నాను యాక్టివ్గా అనుభవిస్తాను ఎందుకంటే వాడు అలా బాడీతో కుదించుకోవచ్చు కదా వాక్ అని చెప్పినట్లయితే బాడీ కాన్షియస్నెస్ బయటకు వస్తారు అలా కాబట్టి counselling the body is possible ఇది కాన్సెలింగ్ ది మైండ్ ఇది పెట్టాల్సి ఒక డిసిప్లిన్ కింద చెప్తే దాన్ని ధ్యానము అని మెడిటేషన్ ఇది ధ్యాసనాలు కాబట్టి మంచిదే నేను కాన్సెలింగ్ అనే మాటను వివరిస్తున్నాను ప్రారంభం సో స్థూలం నుంచి సూక్ష్మమునకు కాన్సెంట్ చేయుట అతీతముగా ఉందిట తెలియదు అధిగమించుట అని కూడా దాంతో నిన్న ఎక్కడ చెప్తాను ఇది ఒక కేవలం ఇంకొకటి ఏంటంటే కార్యము కారణం కార్యం ఏంటంటే కారణము కారణం కార్యం ఎప్పుడు స్థూలం అవుతుంది కారణము సూక్ష్మం అవుతుంది తర్వాత ఇది ఎలాంటి విద్యార్థులు తెలుసు సో ఇంకొకటి ఏంటంటే కార్యము వ్యాప్యము లోకలైజ్ వ్యాప్యము అంటే లోకల్ లిమిట్ కారణము వ్యాపకము ఎక్స్పాన్సివ్ బంగారం అంటే ఎక్కడ ఉంటే అక్కడ నగ నెక్లెస్ అంటే అదొక్కటే ఉంటుంది దట్ ఈస్ వ్యాప్యము వ్యాపకం సో ఆ రకంగా మీకు దేహము జడము స్థూలము దేహము కంటే సూక్ష్మమేమిటి ఇంద్రియములు ఇంద్రియం అంటే కాళ్ళు చేతులు కాదు పనులు చెప్తారు జ్ఞానేంద్రియ కాళ్ళు చేతులు దేహంలో చేస్తారు పన్నేంద్రియాలు జడదేహంలో ఇంక్లూడ్ అయిపోతాయి దాని నుండి వేరే ఎక్కడ జ్ఞానేంద్రియాల దగ్గర నుంచే సూక్ష్మత్వం ఆరంభం సో దేహము కంటే సూక్ష్మమేది ఇంద్రియములు ఇంద్రియముల కంటే సూక్ష్మమేది మనస్సు ఇమోషన్ మనస్సు కంటే సూక్ష్మమేది బుద్ధి ఇంతలే డిటర్మినేటింగ్ ఫ్యాకల్టీ అని అంటారు బుద్ధి కంటే ఏది సూక్ష్మమో అది ఆత్మ బుద్ధి కంటే సూక్ష్మము అంటే that means there is something beyond బుద్ధి అని మీరు అది తెలుసుకోవాలి అయితే బుద్ధి దాకా ఏమీ లేదు అని వాదించేదాన్ని కొంతమంది ఆ వాదం వాటి కోసం కానీ విజ్ఞానవాదులు అంటారు అది ఇది నా యాక్సెప్టబుల్ మన అనుభవాన్ని నమోదు చేస్తాం ఇప్పుడు దిగ్గంటే ఏమిటండి విద్యంతో ఒక ముద్దలా ఏముండదు ఫ్లో ఆఫ్ థాట్కే విద్య thinking is a process thought is a process thought process thought after thought after ఒకప్పుడు ఏమవుతుందంటే first class second class third class first class లో విషయం ఏమిటో ఆబ్జెక్ట్ సెకండ్ క్లాస్ కూడా అదే ఉండొచ్చు థర్డ్ క్లాస్ కూడా అదే ఉంటుంది అంటే కంటిన్యూస్లీ సేమ్ ఐటమ్ గురించి మీరు ఆలోచిస్తున్నారు దీన్నే ఫోకసింగ్ అంటారు అలా కాకుండా ఓ థాట్ ఫస్ట్ థాట్ ఒకటి వచ్చింది దాన్ని సెకండ్ థాట్ వచ్చింది దాన్ని బట్టి థర్డ్ థాట్ వచ్చింది అంటే అలాగా డిస్పర్స్ అయిపోతాం అలా వేరు వేరుగా డిస్పర్స్ అయిపోతాం అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ అలా అనేక అంశాల మీదకి మళ్ళుతూ ఉండటం అది డిస్కర్షన్ థింకింగ్ అంటారు డైగ్రెసివ్ థింకింగ్ అంటారు అలా అవుతూ ఉంటుంది ఉదాహరణకి నమస్కారం నమస్కారం అంటూ ఉంటాడు శివయ్య శివైతే శివయ్యకి సంబంధం ఉంది శివయ్య ఒక ఆయన ఈ శివాయ అని చెప్పితే ఏకవచనం అది ఎకారం దాంట్లో శివయ్య చెప్తారు అంటే దాన్ని డైగ్రెషన్ అంటారు ఆ శివయ్య వీరి బాకీ తీసుకున్నాను ఆ బాకీ ఆ బాకీ ఎంత అంటే వెయ్యి రూపాయలు బాకీ మీరు ఓ తోట ఏదో కొన్నాడు గారు వెయ్యి రూపాయలు ఇన్స్టాల్మెంట్ కదా అది ఆ ఇన్స్టాల్మెంట్ నుంచి ఇంకోటి గురించి దానికి మరొక అలా పోతుంది డైగ్రెసివ్ థింకింగ్ అంటారు అలా ఉంటుంది ఒక ఒకప్పుడు అలా ఉంటుంది ఫోకస్ శివ శివ రామదేవుడు అది ఫోకస్ చేసుకుంటారు ఆ చేయకుండా ఒక థాట్కి ఇంకో థాట్కి మధ్యలో గ్యాప్ ఉంది వేవ్స్ ఉంటే వేవ్స్ లాగే వేవ్స్ మధ్యలో గ్యాప్ ఉంటుందా లేకపోతే వేవ్ మీద వేవ్ ఎక్కేస్తూ ఉంటుందా గ్యాప్ ఉంటుంది మా గ్యాప్ ఉంటుంది వేవ్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది గ్యాప్ లేకపోతే వేవులు మీరు ఎలా గుర్తుపట్టలేదు వేవులు మీరు ఎలా తెలుసుకుంటారంటే గ్యాప్ ఇప్పుడు ఈ గ్యాప్ లో శూన్యం ఏమీ లేదా అంటే ఏదైనా ఉందా ఏముంది నీరు వేవ్స్లో ఏముంది అది వేవ్స్లో కూడా వేయదు వేవ్ అవ్వాలి వేవ్కి వేవ్కి మధ్యన గ్యాప్ అని అన్నారు it's gap of wave it's not a gap of water ఇక్కడ వాటర్ ఉంది వాటర్కి గ్యాప్ కాదు వాటర్ లేకపోతే gap it's not gap preference water ఇది గ్యాప్ ప్రిఫరెన్స్ అలాగే బుద్ధిలో కూడా థాట్ థాట్ థాట్ వస్తుంది థాట్కి థాట్కి మధ్యలో ఏముంది గ్యాప్ ఉంది గ్యాప్ దివ్వనిస్తూ థాట్ బట్ యాక్సెప్ట్ నిత్యం ఇట్లా గ్యాప్ నిత్యం ఏముందో తెలిసిన ఒక సెన్స్ ఉంది సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉంది యామ్నెస్ ఉంది యామ్నెస్ అయామ్నెస్ అస్మిత అస్మి అయామ్ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉనికి అది ఆ అభావం ఉంటుంది ఆ ఉనికి యొక్క జ్ఞానం ఉంటుంది అది ఉంటుంది సాక్షి సాక్షి మధ్య మీరు అనుభవంగా తెలుస్తుంది కాబట్టి థాట్స్ మీరు ఘటాన్ని గురించి ఆలోచించాలి ఘట థాట్స్కి ఎవరున్నారు ఘటమున్నది ఆ ఘటాన్ని గురించి ఆలోచించే నేను ఉన్నాను ఘట థాట్ పదా థాట్ గురించి చెప్పాను పదము పదమంటే వస్త్రం ఉన్నాను పదమున్నది స్వతహా గురించి ఆలోచించి నేను ఉన్నాను ఈ మధ్యలో గ్యాప్ లో ఎవరున్నా నేనున్నాను ఎటువంటి నేనున్నాను ఈ ఘటాస్థాత్ లో ఉన్న నేనేంటి రిలేటివ్ నేను ఘటద్రష్ట నేను ఘటాన్ని చూసే ఆ ఘటాన్ని తీసుకుంటున్నాను అంటే ఘటం మీద ప్రీతి గల నేనున్నాను రాయగ్రహాలు చూసే అంటే కళని అయిపోతుందని కళని వచ్చేస్తుందని వస్త్ర పటాన్ని చూసేదనుకోండి పటాన్ని దర్శించే నేను పటము పటాన్ని దర్శించే నేను ఆ ఫ్యాషన్స్ ఇవన్నిటువంటి సంస్కారాలు వాసనలు ఆ వాసనలతో కూడిన నేను ఉంటుంది సాక్షిలో నేనుంటుంది ఆబ్జెక్ట్ తో పాటుగా కానీ ఆ నేను సిద్ధంగా ఉండదు వాసన వాసితమే అది వ్యాప్తిలో నేను సిద్ధంగా దాంట్లో మీకు మాలిన్యం వాసన లేదు తర్వాత థాట్ ఉన్నప్పుడు నేను నేనులా కనబడుతూ ఉంటాను సెల్ఫ్ కాన్షియస్ ఉంటాను నేను ఆ సెల్ఫ్ కాన్షియస్ గా కనబడుతున్నాను థాట్ థాట్ కి థాట్ మధ్యలో గ్యాప్ ఉంది చూడండి థాట్ లెస్ స్టేట్ అనుకుంటాను ఆ థాట్ స్టేట్ లో నేను ఉంటాను కానీ సెల్ఫ్ కాన్షియస్ గా ఉండదు జస్ట్ ప్యూర్ బీయింగ్ లాగా ఉండదు సెల్ఫ్ కాన్షియస్ ఉండదు అంటే నేను సెల్ఫ్ కాన్షియస్ గా మీకు తెలుస్తూ ఉంటుంది నేను అనే ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వ ధారణ అది ఉండదు ఈ విధంగా నీ నీలో ఉన్న నేను యొక్క ఒక న్యూ ఫేస్ ఒక న్యూ డైమెన్షన్ మీకు అనుభవం ఆ డైమెన్షన్ ఏమంటారంటే ఇంటర్సనల్ డైమెన్షన్ దాంట్లో వ్యక్తిత్వానికి అతీతమైన ఒక డైమెన్షన్ మీకు అనుకున్నారు మీరు ఫాస్ట్ ఉందనుకోండి థాట్ లో యూఆర్ కష్టం నేను నేను కృష్ణతో ఆలోచన చేస్తున్నాను అంటే కృష్ణ అంటే కూడా ఆలోచిస్తున్నాననే అర్థం బుద్ధి చూస్తుంది కల్ప చూస్తుంది బుద్ధి చూస్తుంది కళ ద్వారా కనుక ఆల్రెడీ ఆయన కష్టం డీలింగ్ అనగా లేకపోతే ఆయన కష్టం డీలింగ్ అని ఆప్షన్ ఈ ఆబ్జెక్ట్ చాలా విలువైన ఆబ్జెక్ట్ దీని కొంచెం గట్టిగా ఇదే అయితే గట్టిగా కొంతమంది తమ అయితే గట్టిగా పట్టుకుంటారు ఇంకొకళ్ళ అయితే ముందుకు పట్టుకుంటారు పడుతుంటారు పర్సనాలిటీలో వాస్తవంలో భాగం అవన్నీ ఉంటాయి మాస్లో భాగంగా ఈ పర్సనాలిటీ ఉంది కోపం మతం అవన్నీ కూడా ఉంటాయి అహం థాట్లో భాగంగా పర్సనాలిటీకి ఎన్ని రత్నాలన్నా అన్నీ ఉంటాయి కానీ థాట్లెస్ స్టేట్ లో ఇదిలో ఈ వాసనావాసితమైన వ్యక్తిత్వం ఉందండి అది ఆ థాట్లెస్ స్టేట్ ని ఏమని చెప్పొస్తుంటే interpersonal dimension of the so అది బుద్ధే పాలకం కేవలం మీలో థ్యాంక్ యూ మెగా బ్లెస్ మీలో ఒక అర్థం ఉన్నది మీరే అర్థం కానీ మనం ఇందాక నేను ఏమన్నానంటే మనస్సు చేత శాసించలే జీవితాలు జీవిస్తున్నాము అంటే అర్థం తెలుసుకున్నా మనం ఒక కష్టంలాగా బతికేస్తున్నాం ఆ కష్టంకి తొమ్మిది డిజైర్స్ ఇంకా ఫియర్స్ ఆ డిజైర్స్ వచ్చి ఎంత పరిగెత్తుతూ ఉన్నాం ఆ ఫియర్స్కి పరిగెత్త ఆ ఫియర్స్కి అదేగా పరిగెత్తుతూ ఉండడం ఇది అదేమీ పరిగెత్తడం లేదు ఇది running toward desire of the all ఇది running away from the fear of ఎప్పుడు పరిగెత్తుతూ ఉంటాను ఎప్పుడు టెన్షన్ అలాగే బతికిస్తూ ఉంటాను అది టెన్షన్ బట్ సపోజ్ తెలియక ఇంటర్సనల్ డైమెన్షన్ లేవు మీ లోపల ఈ టెన్షన్కి సంబంధం లేని ఒక స్థాయి ఒక డైమెన్షన్ మీలో ఉంది అది ముందు మీరు ఏదో తర్వాత అది కష్టం వాళ్ళ అభివృద్ధి ఇంటర్నల్ డైమెన్షన్ దాని ముందు చాలా ఫీడింగ్ చేద్దాం మీకే ఫీట్లో అవుతుంది నేనేం చెప్పక్కర్లేదు మీకే ఫీట్లో అవుతుంది బట్ ఫస్ట్ ఇది ఉంటాం ఇంటర్నల్ డైమెన్షన్ ముందు డిస్కౌంట్ చేయండి అప్పుడు మీరు ఎవరైనా అడుగుతుందండి ఇంటర్నల్ డైమెన్షన్ ఉందా అడుగుతుంది ఇంటర్నల్ డైమెన్షన్ అలాంటిదే లేదంట ఎవరు అలాంటిగా ఉంటే హేదలుగా ఉందంట ఎందుకంటే ఇంటర్నల్ డైమెన్షన్ అంటే అది దైవం దివ్యం ఇది లౌకికం దర్శనం లౌకికం ఎట్లా ఉంటుంది దీనిలో వైకుంఠంలో ఉందంటారు వైకుంఠంలో ఉండడం కాదండి వైకుంఠంలోనే ఉంది వాస్తవమే కానీ వైకుంఠం మీ హృదయం ఇప్పుడు ఏం చేస్తాం వేరానికి వైకుంఠం ఉంటాయి వికృష్ణ కాబట్టి మీ లోపల మీరు ఒక వ్యక్తిగా జీవిస్తున్నారు మంచిది మీ లోపల గాడ్ ఉంది ఎస్కేపీ కాదు ఎలా ఉన్నాడో తెలిసిన అది ఇంటర్సనల్ డైమెన్షన్ రూపంలో చూడండి దాంతో కాదు మీకే తెలుస్తుంది నేను first discover the interpersonal dimension ఎట్లా ఏంటంటే ఇక్కడ కాంటెక్స్ లో ఇది process of discovering that interpersonal dimension ఈ విధం తీసుకున్న డిజైన్ డిజైర్ కామనం నుంచి జరుగుతుంది ఆ కాముడి దోషాలన్నీ కూడా సో అది శ్లోకం ఆ శ్లోకంలో మీకు స్టెప్ చెప్పారు సో గ్రోత్ కి చాలా అందంగా ఉంటుంది ఇంద్రియాలని పరాన్ని ఆహ్వం ఇప్పుడు ఎదుర్కొన్న వద్దు ఉంది అది దాన్ని విషయాన్ని ఆప్యం ఈ లడ్డూని ఏం చేయాల్సిన ఇంద్రియం అక్కడ ఇంద్రియం ఇప్పుడు మీకు ఎదుర్కొందామంటే లడ్డు దానివల్ల ఆనందం కలుగుతుందా లేకపోతే ఆ లడ్డూలు నాలుగు మీద పెట్టుకుంటే వచ్చే సెన్సేషన్ ఇంద్రియ జ్ఞానం ఉంటారు సెన్సేషన్ ఉంటారు వల్ల ఆనందం కలుగుతుంది సెన్సేషన్ వల్ల ఆనందం కలుగుతుంది ఇప్పుడు లడ్డూలు మీకు ఒక సంబంధం అక్కడ సంబంధాలు ఏర్పడంతో ఉపయోగం ఉంటుంది లడ్డు అక్కడ నేను ఎక్కడ చూసిందే అన్నాను ఎందుకైనా ఉపయోగం ఉందా ఏదో ఉపయోగం ఉంది కొంచెం కంగారు కూడా ఉంటుంది జ్ఞానం ఇప్పుడు కూర్చొని వందల ఉంటుంది ఏదైతే నేను ఏదో ఆలస్యం ఉంటాను ఇంకా అధికరించడం ఆలోచన మరైతే అధికరించండి ఎన్ని మోసాన్ని వైద్యులు అంటే అర్థమైంది అలా ఎదుగుతున్నా వెళ్ళేసి అలా చూస్తూ ఉంటే అది సందర్భం లేదు సో విషయం ఉంటే చాలు విషయానికి ఇంద్రియంతో సంయోగం ఏర్పడాలి కాబట్టి ఏది గొప్ప విషయం గొప్ప ఇంద్రియం గొప్ప ఇంద్రియంలో కావాలండి ఇంద్రియము అంటే సంయోగం ఉన్నప్పుడే ఇంద్రియం నాలుగు విద్యకుంటే ఏ విధంగా లేకుండా ఇప్పుడు విద్య ఉంటుంది కాబట్టి ఏదైనా వర్గం వ్యక్తించే వ్యక్తి కాబట్టి మామూలుగా పుట్టినప్పుడు నాకు ముక్కు ఉన్నది అని కూడా మీకు తెలియదు అది సీట్గా ఓపెన్ చేశారనుకోండి ముక్కు ఉన్నది అనే మీద అభివృద్ధి అంటే ఇంద్రియం ఫోకస్ లో వస్తుంది ఎప్పుడు విషయం ఉన్నప్పుడు అయితే డామినెంట్ గా పడుతుంది కాబట్టి విషయము ఇంద్రియం ఎందుకు కలిసి ఎప్పుడు ఇప్పుడు చెప్పండి ఏది సూక్ష్మం లడ్డు సూక్ష్మమా అయితే లడ్డూకి ఆస్వాదించే సమయంలో ఆ రసమే ఇంద్రియం అది సూక్ష్మమా ఇది సో అబ్వియస్ ఇంద్రియమే సూక్ష్మమా నేను అతి తెలియచేపట్టుందో మరో సందర్భంగా విమర్శ అంటారు అంటే నేను ఎలా చెప్పదలుచుకున్నానో దాన్ని బట్టి చెప్తాను లాజిక్ అలా ఇస్తాను ఇది చెప్పచ్చు అల్టిమేట్ గా చెప్పచ్చు దేవుడు అనేది ఒకటి సో ఇక్కడ టాపిక్ ఏమిటంటే విషయముల కంటే ఇంద్రియములు సూక్ష్మములు అతీతములు ఇంద్రియాన్ని పరాణ్యాలు ఏంటి చూసారంటే ముక్కు సూక్ష్మం ముక్కు అంటే ఇది కాదు ముక్కు అంటే ఇది కాదు ఇంద్రియము అంటే గోళాకం కాదు అనాటమే కాదు గోళకం కాదు ఇంద్రియము అంటే అసూక్ష్మమైన విషయ గ్రహణ శక్తి ఫ్యాకల్టీ శక్తికి ఇంద్రియం ఎందుకంటే ఇంద్రియం సూక్ష్మం ఎందుకంటే లేకపోతే గోళకం గోళకము అంటే ఎనటాపికల్ గో తిల్లు అదే అయితే అదైతే ఇంద్రియం వస్తారు ఇది జల పదార్థం ఇది జల పదార్థం ఇక్కడికే వచ్చింది మాంసమే కదా ప్రతి ఎన్నో ఏమైతుంది అక్కడి డబ్బులు ఉప్పులు రెండో ఒకటే ఇది షేక్ మారింది తగ్గితే గోపాలి ఇంద్రియము అంటే గోళకం కాదు దాంట్లో ఉన్న శక్తి అది ఇంద్రియాన్ని పరాన్ని ఆహోదు శ్రీకృష్ణ ఆరోగ్య పెద్దలు అలా చెప్పారంటే ఆయన్ని పెద్దలు అలా చెప్పారంటే మనం ఎంతటి వల్ల ఉంది ఇది నేనే చెప్పాను ఇది నా దోషాన్ని అనడానికి ఎవరికే హక్కు లేదు శ్రీకృష్ణుడు అలా అంటున్నప్పుడు మనం ఎంతటి వల్ల అలా చెప్తున్నారు గీతాచార్యులే చెప్తున్నారు ఇంద్రియాన్ని పరాన్ని ఆహోదం నేను చెప్పాను అనుకోండి అలా పెద్దలు చెప్తున్నాను మహర్షులు చెప్తున్నాను అలాగే ఎప్పుడు కూడా వినయం గల వాళ్ళు అలాగే ఉంటారు నేను చెప్తున్నా అన్నవాడు ఎప్పుడూ సమస్య సో ఇంద్రియాలు పరాన్ని నాము ఇంద్రియేభ్య పరమాన మనస్సు బుద్ధి రెండు నిలుస్తున్నాయండి ఎలాగంటే సెన్సేషన్స్ ఏవైతే ఇంద్రియాల నుంచి పుడతాయో ఆ సెన్సేషన్స్ ఇంటిగ్రేట్ చేసే ఫ్యాకల్టీకి మనస్సు ఉంటుంది ఆ ఇంటిగ్రేట్ వస్తే ఒక ఐడియా పుడుతుంది ఒక ఐడియా వస్తుంది సెన్సేషన్స్ మిలియన్స్ ఉంటాయండి నాలుగు మీద మీకు ఆ టేస్ట్ బర్డ్స్ ఎన్ని ఉంటాయి టేస్ట్ బర్డ్స్ అని ఉంటాయి ఎన్ని ఉంటాయి కోట్లు ఉంటాయి కోట్లాది టేస్ట్ బర్డ్స్ నాలుగు నిద్ర లోపల నలుగురు పికప్ చేసేటువంటి ఎంజాయ్ సైట్స్ రిసెప్టర్ సైట్స్ అంటారు అవి ఎన్ని ఉంటాయి ఒకే ముందు ఉంటాయని అంటున్నారా అదే సో ప్రతి రిసెప్టర్ సైట్ నుంచి ఒక ఎలక్ట్రిక్ కరెంట్ పుడుతుంది so millions of electric circuits ఉంటాయి బ్రెయిన్ లో అవి మిలియన్స్ ఆఫ్ సెన్సేషన్స్ అందజేస్తాయి ఫ్లాష్ పౌల్స్ ఒక ఎలక్ట్రిక్ పౌల్స్ పంపుతుంది అలాంటి పౌల్సెస్ మిలియన్స్ ఉంటాయి బ్రెయిన్ ఇదంతా చాలా పెద్ద సమాచారం లేదు అంటే మనకు వేదాంతం ఎంత కావాలో అంత మీకు చెప్తున్నాను ఆ బ్రెయిన్ వాటిని అన్నింటినీ ఇంటిగ్రేట్ చేస్తుంది మీకు మిలియన్ కాన్షియస్ ఇక్కడ చూస్తే అనుకోండి ఇద్దరు కూడా మిలియన్ జ్ఞానాలు చూస్తే నడిపోతుంది అక్కడ మిలియన్ పొందకూడదు అక్కడ ఒక్కటే జ్ఞానం పొందాలి ఏమని ఇది లడ్డు కొంచెం ఓల్డ్ అయింది రెండు రోజులు మూడు రోజులు అయింది కొంచెం ముక్కలు అనుకుంటుంది ఒక్కటే జ్ఞానం పొందాలి లేకపోతే ప్రశ్న అవుతుంది ఏదో ఒక్కటే జ్ఞానం పొందాలి అది దట్ ఈజ్ ఐడియా ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ సెన్సేషన్ సెన్సేషన్స్ యొక్క సంకలనము ఒక ఇంటిగ్రేషన్ సెన్సేషన్ అనేది సంకలనం చేస్తే ఒక భావన ఒక భావన ఆ భావనకి మనస్సు అనిపే ఆ భావన మీద ఒక జడ్జిమెంట్ వస్తుంది ఏమైనా జడ్జిమెంట్ ఈ రద్దీ మూడు రోజులు అయిపోయింది ఇది కాదని చెప్పారు జడ్జిమెంట్ లేకపోతే ఇది అప్పుడు అక్కడ పొలారిటీ వెతుకుతున్నాను ఆ క్వాలిటీ ఏంటి లేదు అని జడ్జిమెంట్ లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు కంటిన్యూ చేయాలి ఎప్పుడు చేయాలి అని ఇంకో జడ్జిమెంట్ దీన్ని మూడు లెవెల్స్ ఒకప్పుడు ఇయాలుగా పని చేస్తాను ఇంకొకటి ఏం చేస్తానంటే మనసుని బుద్ధిని మొదలు చేసి ఒక్కటికి ప్రయోగించాను సందర్భాన్ని బట్టి దేవుడు ఏమిటనే దాన్ని బట్టి బుద్ధి బుద్ధి అంటే డిటర్మినేట్ నిత్యాత్మిక బుద్ధి సంకల్పాత్మకం మన మనస్సు అంటే సంకల్పం అంటే ఐడియా జస్ట్ దేవుడి ఐడియా అంటారు జస్ట్ ఐడియా నథింగ్ ఆ ఐడియాకి రాజప్రసాద్ బోధించారు just there idea that is మన అంటే ఇమోషన్స్ ఇంటలెక్చువల్ ఇంకొకటి కానీ ఇక్కడ ఉండే సందర్భంలో ఇంద్రియము మనస్సు అలా దాన్ని వర్కౌట్ చేస్తుంది మొదటి ఇంద్రియముల కంటే మనస్సు సూక్ష్మమైనది పరం అతీతం అధిగమించే మనస్సు కంటే సూక్ష్మమైనది దీన్ని అధ్యాత్మ విద్య అంటారు ఎందుకంటే మీరు మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మీరు చేసేది భగవద్గీత చదువుతున్నారా మీ గురించి మీరు చదువుతున్నారా ఇప్పుడు మీరు చేస్తున్న గంటలో మీరు చేస్తున్న పని ఏంటి మీ గురించి మీరు చదువుతున్నారు భగవద్గీత అంటే మీ జీవితాన్ని అధ్యయనం జీవితాన్ని అధ్యయనం చేసే గ్రంథం అటువంటి జ్ఞానాన్ని అధ్యాత్మ జ్ఞానము జనులకు అధ్యాత్మ జ్ఞానాన్ని చెప్తూ ఉంటారు అధ్యాత్మ జ్ఞానం అంటే అర్థమైతే ఏంటి తెలిసిన అది ఫస్ట్ టైం మీరు అధ్యాత్మ జ్ఞానంలో వచ్చారంటే మీరు మీ నుండి మీరు పాల్పోయే ప్రయత్నం మానేసేదేమో అది ఫస్ట్ టైం మీరు యూఆర్ బిల్లింగ్ ఈ డీల్ విత్ యువర్ ఎందుకంటే మనిషి తన నుంచి తాను పారిపోయే ప్రయత్నమే ఉంటాడు చిన్న తెలుసు ఇంట్లో బోరు కొట్టింది అంటే బోరు కొట్టడం అంటే అర్థం ఏంటి నాతో నేను కంఫర్టబుల్ గా ఉండలేకపోతున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే నా నుండి నేను కాల్పోవాలి దాని పేరు సినిమా కలవాలి ఈజీగా అర్థమైంది ఇంకో నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చానంటే మీరు ఇబ్బంది పడతారు ఎవరు రాబట్టు సో ఇక్కడ ఇక్కడ వచ్చారు this is not an experience ఎందుకంటే మీ మీద మీరు పారిపోవట్లేదు యూఆర్ లుకింగ్ ఇంటూ యోగ్యం not running looking you're looking into యోగ్యం సపోజ్ నేను ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక సభ చెప్పాను స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ కదంటే అది నిన్నటి లోకంతో సహా స్పిరిచువల్ స్టోరీ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ ఆ సభలో భాగంగా కొంత అధ్యాత్మాన్ని జోడించారంట బస్ వండరాదు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది ఆత్మ విచారం కూడా వచ్చేసింది ఆత్మానుభూతి జ్ఞానం ఉంటే కథోజిటివ్ జ్ఞానం అంటే అది స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అయితే తర్వాత నేను కథ చెప్తాను అనుకోను మీరు అలా వింటూ ఉంటాను ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు అలా వింటూ ఉంటే కుదురుతున్నారు మీరు నేను చెప్తున్నది మీరు వింటూ ఉండగానే యూఆర్ లుకింగ్ ఇన్ వస్తారు యూఆర్ ఎగ్జామినింగ్ వస్తారు అయితే నేను చెప్పి మాట మీరు చాలా చెప్పలేదు ఎస్ ఎస్ ఎస్ అని అలా ప్రతిష్టలోనే మిమ్మల్ని మీరు ఆ పరిశీలించుకుంటారు అంటే దీనికి పాస్టిక్ డేతలిని సతృక్ కే బల శాం ఉండాలండి తక గాత విద్య జ్ఞానమున విద్య భవేననది విదల ఆత్మముకి దొక్కుడు ఆత్మముకి అంటే సంబందనకుంటారు అదేదో పురాణాలలది వేదాల ఆత్మముకి అంటే తహాక వాద్యోద్య కావనలందరి సంబంద అస్తిత్వ భయ అది కాదు అస్తిత్వ అంటే దేహమునలానే ఇంద్రియాలు ఏంటి మనస్సు ఏంటి ఆ మనస్సు బుద్ధికి తేడా ఏంటి బుద్ధి జాతికి జాతికి మధ్యన నేను ఉన్నాను ఇంత ఇది అభ్యర్థం ఆత్మని అది ఆత్మని సత్తమే వృత్తికి అది అధ్యాత్మ కాబట్టి చక్కటి ఈ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది మంచి మన సృష్టి కళాబుద్ధి ఇంతవరకు మీరు వ్యాఖ్యానం చేయవచ్చు ఇంద్రియ విషయాన్ని ఇలా ఉంటుంది ఇలాంటి ఇంద్రియం ఇలా ఉంటుంది రుచి వాసన శబ్దం మనస్సు ఇలా ఉంటుంది బుద్ధి ఇలా ఉంటుంది ఇంతవరకు వ్యాఖ్యానం చేయడం ఆ పైన ఇంత వ్యాఖ్యానం చేయడం వాళ్ళు వ్యాఖ్యానం చేసిన నెగిటివ్ గానే చేయడం బుద్ధే పరమ బుద్ధికి పరంలో సహా అతడు ఉన్నాడు ఎవరి అతడు ఈశ్వరుడు అంటారు గాడ్ లేకపోతే ఆత్మ ఏమంటే బుద్ధికి అతీతంగా బుద్ధి అంటే కేవలం సాక్ష్యాన్నారు కాబట్టి ఆ థాట్ ప్రాసెస్ అధిష్టానంగా ఫ్లో ఆఫ్ వేవ్స్ కి వేవ్ మోషన్ వేవ్ మోషన్ తరంగముల చలనానికి అధిష్టానం ఏంటి జలము జలం లేకపోతే తరంగాల చలనం ఉంటుందా ఇప్పుడు మీరు చూస్తున్న సబ్జెక్ట్ మీద తరంగాల చలనం ఉంటుందా ఉంటుంది జలం ఉండాలి తరంగంలో చలనంలోకి అధిష్టానంగా జలం ఉండాలి అదేవిధంగా థాట్ ప్రాసెస్ కి అధిష్టానంగా చైతన్యం ఉండాలి ఆత్మ చైతన్యం కాబట్టి థాట్ ప్రాసెస్ కష్టం అయితే థాట్ ప్రాసెస్ కష్టం కష్టం వ్యక్తి అంటే ఇది product of the thought process thought process వ్యక్తి అయితే థాట్ ప్రాసెస్ కింద అధిష్టానంలో ఏదైతే ఉన్నదో దానికి వ్యక్తికి సంబంధం ఉంటుందంటారా ఉండదంటారా ఉంటుంది విడదీయడానికి సంబంధం ఉంటుంది నిజానికి దాని నుంచి విడిపోతేనే వ్యక్తి వస్తాయి దాంతో కలిసిపోతే వ్యక్తి అనేది ఉండదు అదే ఉంటుంది నీటి నుండి ఒక రకంగా విడిపోతేనే మీకు కారణం అనేది వస్తుంది ఆ నిజంగా విడిపోలేదు అలా అలా కనపడింది సంథింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ వాటర్ యాప్ లో దాని కారణం అన్నారు సెపరేషన్ వేరే మళ్ళీ కలిసిపోయిందంటే నేను గీతం విధం అలాగే ఈ దర్శనం అన్నది జస్ట్ థాట్ ప్రాసెస్ ఆలోచన ప్రవణించి యొక్క ఒక క్రియేషన్ అలా మనం ఆ పద్ధతిలో ఆలోచించి ఆ దర్శనం నిర్మాణం చేయాలి అందుకే నేను ఇప్పుడు దర్శనం ఉన్నవాడు మనస్సు ఉన్నప్పుడే ఉంటాయి అర్థం నిద్రపోతే దర్శనం కాబట్టి ఈ దర్శనం ఎక్కడి నుంచి పుట్టాడో ఈ నేను అనేది ఎక్కడి నుంచి పుట్టిందో అది దాంట్లో ఆ నేను విలువనంటే భగవాన్ మనం దాంతో మీరు ఏమవుతుందో ఏమవుతుందంటే ఈ దర్శనం మూలాలని మీరు అన్వేషించిన వారు ఆ దర్శనం యొక్క మూల తత్వంలో విలీనమవుతున్నారు ఇప్పుడు ఈ దర్శనం తన ఎదుర్కొన్నా ఉన్న వస్తువుని చూడగలుగుతారు జడ్జి చేయగలుగుతారు బాగుందంటారు బాగులేదంటారు కానీ ఈ దర్శనం తన మూలాన్ని పరిశీలించలేదు తన మూలాన్ని పట్టుకోలేదు తన మూలాన్ని తెలుసుకోలేదు కేవలము మూలము విలీనం కాదు కారణంగా సముద్రాన్ని పోవలేదు సముద్రంలో విలీనం అవుతాయి ఎందుకంటే ఈ వ్యక్తి సంగముని అభ్యర్థిఫై చేస్తాడు కానీ తన మూలాలను తాను అభ్యర్థిఫై చేయలేదు కేవలము తన మూలాలలో తాను విలీనమైపోయి ఉండాలి సరెండర్ టు యువర్ ఓన్ మూలం ఇంత మాత్రమే చేయడం జస్ట్ కరెంట్ మీరు దీన్ని నిద్ర ఎగ్జాంపుల్గా ఇస్తారు నిద్రపోవాలంటే ఇదిగో నేను నిద్రపోతాను ఇంతవరకు ఈ పనులు చేస్తే ఈ పైన నిద్రపోగా అనే పనులు చేస్తాను అంటే ఒక చూస్తుంటే నేను నిద్రపోతాను నిద్రపోవాలంటే ఏం చేయాలంటే జాబ్ ఎదుర్కొంది పనులు మానేస్తారు తెలిపింది మానేస్తారు ఇంద్రియ వ్యాపారం మానేస్తారు నేను అనేది దేవుడిగా తయారవుతుంది ఆ దేవుడు నేను కూడా ప్రాప్తిస్తుంది సరెండర్ సరెండర్ టు స్లీప్ ఈ సరెండర్ టు స్లీప్ మీరు you cannot invite sleep you cannot create sleep you just surrender to sleep అదేవిధంగా మీరు మీ ఆత్మస్వరూపానికి సరెండర్ అయిపోగలుగుతారు అలాగనే మీరు ఆత్మలో విలీనం అయితే ఆత్మ రూపంలో ఉండగలుగుతారు కానీ ఆత్మని పట్టుకుని నేను దాన్ని వ్యాఖ్యానం చేస్తానంటే ఇంకొకటి యోగే భాష్యకారులు చెప్పినప్పుడు ఇంకా వివరిస్తాను నేను దానికి అవతారం అన్నాను రామం శత్రుని ఇంద్రియములను ముందుగా నిర్మించమన్నా ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రాసెస్ చేయాలంటే మీకు ఇంద్రియ ధ్యేయం ఉండాలి ప్రతి ధ్యేయం అధ్యాత్మ విద్యకి ఇంద్రియ ధ్యేయం ఉండాలి ఇప్పుడు కొంతమందికి ఏదో నడిగే అలవాటు ఏదో ఏదో ఎదుర్కొన్న విధంగా అలా నవ్వుతూ సపోజ్ మీరు చిక్కు ఏమో పెట్టుకుని అలా నవ్వుతూ విన్నారనుకున్నా పాఠం ఇది పాఠం అసలు ఎందుకంటే ఇంద్రియం ఏం చేస్తుందంటే ప్రతిసారి మిమ్మల్ని బహిర్ముఖుల్ని చేస్తున్నాం పాఠంలో ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే అంతర్ముఖం కాబట్టి ఇటు వెళ్ళాలంటే ఇటు వెళ్ళడం మానేయాలి ఇటు వెళ్ళాలంటే ఇటు వెళ్ళడం మానేయాలి ఇటు వచ్చి కూడా ఒకేసారి వెళ్ళగలుగుతారు కాబట్టి ఏదో తింటూ వెళ్ళడం అన్నది అది కూడా ఏదో తింటూ బహిముఖమైన పని చేయలేదు ఒకసారి నాకు స్టూడెంట్ తెలుసు అతను ఏదో నవ్వుతూ ఉంటాడు నగరముఖంగా ఉంటాం తన పేరుతో రబ్బర్ రబ్బర్లాగే ఉంటుంది దాని విద్య పట్ల ఉంటుంది రబ్బర్లాగే ఉంటుంది అది నవ్వుతాం అది నవ్వుతూ నేను చెప్తాను అలా నవ్వుతూ ఉన్నవాళ్ళు వేదాంత క్లాసుకి అర్హులు కావాలి ఎందుకంటే దాన్ని మనస్సు గట్టి చేస్తాం నవీన వల్ల మనస్సు దానికి విద్య వచ్చిందనో రాలేదనో ఇంతకు ముందు వచ్చిందో ఏదో విద్య చేస్తాం మనస్సు యాక్టివ్గా మనస్సు చాలా అంతలా హైపర్ యాక్టివ్ గా బహిర్ముఖంగా మాత్రమే మనస్సు ప్రశాంతం అవుతుంది అంతర్ముఖం అవుతుంది ఈ రెండింటికి కుదరదు ఏదైనా ఈ స్టాప్ స్టాప్ స్టాప్ కాబట్టి అది దాంట్లో ఏదో నాకు రీలు గ్రేట్ నాకు ఏమి ఉంటుంది నేను చూస్తే దాన్ని నేనే మీరు అది ఏంటి బట్ ఈ ఎఫర్ట్కి అనుకూలంగా ఉంటాను కాబట్టి ఇండియన్ వ్యాపారాలని బంద్ పెట్టండి అలాగే అగరబత్తి వెలిగిస్తుంది అగరబత్తి వెలిగిస్తే ఎందుకు అన్నం పోతుంది అన్నం వెళ్ళి వరకు అన్నం పోతుంది అన్నం వెళ్ళి వరకు మించి పోతుంది ఎందుకంటే ఆ కెమికల్స్ మంచివి చాలా పవర్ఫుల్ సింథటిక్ కెమికల్స్ వేసిస్తారో అదంతా ముక్కులో ముక్కు పడదు తర్వాత బహిర్ముఖులు అవుతాం కాబట్టి ఏమవుతుంది అందుకే అధ్యాత్మ యోగాన్ని అధ్యాత్మ సో ఇదంతా నేను ఇంద్రియాలంటే శంకర్లు అలా చెప్పారు ఇంద్రియాన్ని ఆదాయ నియమ మొట్టమొదటి అసలు స్టార్టింగ్ పాయింట్ అది ఇంద్రియములను వెనుకకు విద్యుత్గా చేసేస్తారు ఇంద్రియాలు అసమానం అలా అది అలా యాక్టివ్ గా ఉండకూడదు ఇప్పుడు మీరు పొద్దు నుంచి సాయంకాలంలో టీవీ చూడతారు అసెక్ట్ మ్యూజిక్ వినడం కూడా ఎటువంటి మ్యూజిక్ అయినా సరే అలా చేతి కట్టేస్తున్న మ్యూజిక్ ని చేతి కట్టేస్తున్న అలా వినిస్తూ ఉండడం అనిపిస్తుంది మ్యూజిక్ మీద కూడా ఇంట్రెస్ట్ ఎప్పుడైనా ఒకసారి ఒక మంచి మాట విన్నాము ఎంజాయ్ చేస్తున్నాము నా సుమారు అలా పెట్టేస్తున్నాను ఇక్కడేమో అడుగుతున్నాను తొమ్మిది దాంట్లో రెండు వేల ఐదు వందల మాటలు ఉంటారు ఏం చేసుకుంటుంది రెండు వేల ఐదు వందలు దీనికి నేను అని పేరు దానికి ఏదో పేరు కింద కింద ఉంటుంది ఐపాడ్ ఐపాడ్ ఐపాడ్ లో నాణ్యం రెండు వేల ఐదు వందల పాటలు ఉంటాయి సినిమా పాటలు రెండు వేల ఐదు వందల సినిమా పాటలు కృష్ణలో వినిపిస్తూ ఉంటాను నేను వెళ్తా సినిమా పాటలు నాకు కూడా బాగా ఇస్తుంది మంచి మంచి పాటలు నేను వెళ్తాను మీరు ఇద్దరు వినిపిస్తే నేను కానీ వినిపించి రెండు వేల ఐదు వందల అలా వినిపిస్తుంటే తెలివి పాడైపోతుంది అలా వినిపిస్తుంది అలాగే సెల్ ఫోన్స్ కూడా ఇంకెలా మాట్లాడుతూ ఉండడం తప్పదు నేను సెల్ ఫోన్ మాట్లాడుతున్నానంటే తెలియదు నేను మనస్సు బడ్జెట్ వస్తుందా అదే నేను మనస్సు అదే పనిగా ఉండడం అది తప్పు కాదు చాలా చిన్న చిన్న అంశాలు కానీ మనుషులు ఇండియా వ్యాపారాలను అధికం చేసేసి బడ్జెట్ పెరుగు చేసేస్తారు ఇంకేమైనా టెన్షన్స్ తెలుసు వాళ్ళు ఫోన్ చేస్తానంటారు వారికి ఏం చేస్తాను వెయిట్ చేస్తాను ఆ ఫోన్ వాళ్ళు ఐదు నిమిషాల్లో చేస్తాను పదిహేను నిమిషాలు అయినట్టు వాడింటేదో మనసులో ఉంటాయి ఇది కంగారు చెప్తాను కాబట్టి పూర్వం ఉత్తరం రాస్తే మళ్ళీ రిప్లై రావడానికి వాళ్ళు రోజులు దాకా అసలు దాని గురించి పట్టించుకుని ఉంటాను వారు రోజు అయిన తర్వాత అలా ఇంకా సున్నాలు కానీ మొదటిసారి కొంచెం కొంచెం నేను చేశాను ఇంకా ఉత్తరం రాలేదు అంటే కంగారు లేదంటే అలాగే వస్తుంటే నేను అనుమతి కదా అని ఇష్టం మళ్ళీ కలిసిపోతాను ఇంకో మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తుంది నిజంగా రెండు వారాల దాకా వస్తున్న దాని బట్టి అప్పుడు పాపం తెలుసుకుంటున్నారు అది పాపం మనుషులే కదా అలా ఉంటుంది ఇప్పుడు సెల్ ఫోన్ అలా చెప్పుకుంటుంది అలా తీసుకుంటాం దానికోసం వెయిట్ చేస్తున్నాం వెళ్ళిపోతున్నారు మనుషులు దానివల్ల చాలా అనారోగ్యాలు పొందడం బీజీలు ఇది వ్యత్యాసం పెరుగుతూ ఉంటుంది సో ఇంద్రియ వ్యాపారాలను నేను చేయాలి అంటే నిద్రపోమని దేవమని కాదు యాక్టివ్గానే ఉంటాం కానీ ఇంద్రియ వ్యాపారాలు రెడ్యూస్ అవుతాయి మీరు వెయ్యి మాటలు మాట్లాడారనుకోండి ఆ మాట్లాడేదానికి ఫోకస్ అనేది పర్ఫెక్ట్ నేను ఒక ప్రిన్సిపల్ పంపిస్తా క్లాసులు క్లాసులు మధ్య నేను మాట్లాడతాను ఎవరైనా నన్ను కలవడం వస్తున్నాను that is my duty I love to ఇది ఒక రకమైన ఈశ్వరుని అస్కరం రెస్పెక్ట్ మాట్లాడతాను మా క్లాసులు క్లాసులు వదిలి మాట్లాడు ఇక్కడ ఇంకా నేను యూఎస్ లో రోజుకి ఐదు క్లాసులు చెప్తాను పొద్దున్న నుంచి రాత్రి దాకా కంటిన్యూ చేస్తూ ఉంటాను క్లాస్ క్యాంప్ నడుస్తున్నప్పుడు రోజుకి ఐదు క్లాసులు చెప్తాను నేను ఒక్కడే క్యాంప్ చేస్తున్నాను క్లాసులు చెప్తానంటే క్లాస్ క్లాస్ మధ్యలో నో పాస్ మోనోసిలబుల్స్ వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఏదైనా ఉంటుందో తప్పిస్తే నా వైపు నుంచి యాక్టివ్గా నాంతకు నేను మాట్లాడి మాట్లాడాను సెల్ ఫోన్ కూడా అంటే respond to the call no phone so ఇది నాట్ డిజిటల్ జస్ట్ ఫోకస్ చేస్తాం ఈ పనులే మనం చేస్తాం ఐదు తీసుకుంటాం మూడే పనులు చేస్తాం ఏ పనులు మొదటిది బ్రహ్మవిద్య రెండోది బ్రహ్మవిద్య మూడోది బ్రహ్మవిద్య దానికి రిలేటెడ్ యాక్టివిటీ అప్పుడు ఏమవుతుందంటే మీకు అనవసరమైనవన్నీ రాదు నేను ఇండియాకి ఫోన్ చేయను అప్పుడు ఇండియాకి మొత్తం నేనున్న ఐదు మాసాల్లో నాలుగో ఏదో ఫోన్ చేయాలి నా ఫోన్ బిల్లే నాలుగో చేశాను అంతే తప్ప ఊరికే ఇక్కడ వాళ్ళని కంగారు పెట్టేయడం నేను అక్కడ కంగారు పెట్టిపోతా ఉన్నాను ఎందుకు ఇదంతా కూడా అవసరం కదా ఓ జాబ్ ఇస్తాను డా ఇంకా అక్కడి నుంచి అలా ఎక్స్ప్రెస్ చేసేస్తున్నాం వారానికి ఒకసారి ఫోన్ చేసి మీరు అందరూ ఎలా ఉన్నారు నన్ను మిస్ అవుతున్నారా లేదంటే మిస్ అవుతున్నాం మిస్ అవుతున్నా చెప్తారు మిస్ అవుతున్నా అలాంటి ప్రశ్న అనుకోవడం అక్కడ వర్షాలు పడుతున్నాయా లేదా ఏదో పడుతుంది మినిమం ఇంద్రియాలను నేను అప్పుడు మనుషులు లేకపోతే మల్టీ టాస్కింగ్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీకి తెచ్చేసుకుంటే ఏ ఫోకస్ ఇండియా లైఫ్ అలా డిస్టర్బ్ అయిపోతారు ఏ ఏరియాలో డిస్టర్బ్ ఫోకస్ ఫోకస్ ఇప్పుడు సర్జ దీన్ని నేను దృష్టాంతం చెప్తున్నాను సర్జన్ అంటారు అదైతే యాక్షన్ పోటీ సర్జన్ సంధించుకుని రాష్ట్రం సర్జన్ పోటీ చేయడం సర్జన్ జాగ్రత్త ఎటువంటి జాగ్రత్త వారి పనులకు వారు చేస్తున్న పనులకు ఆ సర్జరీ ఏమైపోతుందండి అసిస్టెంట్ మీద చేస్తారు ఎందుకంటే వీళ్ళేమో ఓన్లో ఉంటారు నాకు ఓన్ వేయండి నాకు సర్జరీ చేయాల్సిన పని అదే సర్జన్ ఎంత ఫోకస్ గా ఉండాలి ఇంకా ఎన్నెన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది ఎంతో తెలుసుకోవాలి చెప్పి తన మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి అలా ఉండాలి కానీ ఇప్పుడు నేను ఏదైనా లక్ష్యంలో కొద్ది చెప్తాను అనుకోండి మాసం మాసం అలా గాలిస్తాను కాబట్టి అలాంటి డిస్పరేట్ థింగ్ కాని విషయాలను అనేక పెట్టుకుంటే మన జీవితం అంతా కూడా మన ఎనర్జీస్ అన్ని కూడా అనేక డైరెక్షన్స్ లో డిస్కస్ ఈ ఎనర్జీస్ అనేది ఇవ్వాలి లాంగ్ జీవితం నిత్య శ్రద్ధతో అన్నింటినీ పోగేసి మీ కనుక ఆత్మ నిష్టలో పెట్టేస్తే మీరు జీవనకి లేదు కొత్త ఎనర్జీ సమస్యలు ఈ ఎనర్జీస్ కాదు మనం వేస్ట్ చేసే ఎనర్జీస్ కాదు కాబట్టి మళ్ళీ కమ్యూనిటీ పాయింట్ కలెక్టివ్ వచ్చారు you not dispersing sense organ dispersing your organ మిమ్మల్ని మీరే డిస్పర్స్ చేసుకుంటున్నారు యు ఆర్ ప్రోగ్ కాబట్టి మనిషి ఎక్స్పర్ట్ అయిపోతున్నాడు స్పీడ్ అయితే మొక్కలు అయితే మొక్కలన్నీ అన్ని వైపులకి విసిరేసినట్టు అయిపోతున్నాడు మనిషి తనంత తానే తను తాను మొక్కలు చేసుకుని పారవేసుకుంటున్నాడు అన్ని చోట్ల రోడ్డు ప్రశ్నిస్తాడు చాలా తీవ్రస్తారు దీనికి దీని ఫోకస్ ప్రశ్న అవుతూ కూడా ఇంద్రియాన్ని నియమ్య ఆరు ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ అప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ బాగా దగ్గరికి వస్తాయి ఒక మనస్సుకి ఒక పవర్ వస్తుంది ఎందరో పెట్టుకుంటే రాదు మనస్సుకి పవర్ ఎందరోలో పక్క పెట్టుకున్నాను ఎలా పెట్టుకున్నాను చెప్పు పెట్టుకున్నాను అంటే డబ్బులు భద్రతే తప్పిస్తే మనస్సుకి పవర్ వస్తుందని అనర్థం ఉందంటే నాకు సూర్యకాంతి అట్రాక్ట్ చేస్తుంది ఏం అట్రాక్ట్ చేయాలి ఎందుకు మీకు ఏమైనా ఫిజిక్స్ చేయాలని కొంచెం అడగండి నిరుతం ఉంటారా మాత్రం ఫిజిక్స్ నిజాన్ని అట్రాక్ట్ చేయడం ఏమైనా అర్థంగా అట్రాక్ట్ చేయడం అలాగే ఇలాంటి అన్సైంటిఫిక్ మాటలు అయితే నొప్పితే వేయాలి దీని కాదు ఏది ఎఫ్రాక్ట్ లేదు విస్తరిస్తూ ఉంటుంది దీన్ని పడితే ఎఫ్రాక్ట్ అని నదిని హ్యాపన్ నేను కలవడంలో చూసారు మరి ఎఫ్రాక్ట్ అవుతూ ఏమవుతుంది నాకు ఏమవుతుందా ఏమవుతుంది కాబట్టి అక్కడ ఉంగరమే అనవసరం ఒకవేళ ఉంగరం ఏంటంటే ఏం పని నిలవైన అసలు చెతుకులు అనుకోకండి మీకు ఏదో నా నాకు అనుభవం కాలేదు స్టూడెంట్స్ అది ఉందరం ఎలా వస్తుందంటే వేదంలో కర్మకాండలో పవిత్ర గ్రంథి గర్భని గ్రహించి కింద చేస్తూ వదిలిపెట్టాం గర్భం దీని మీద ఒక ఆయనకి బ్రైట్ బ్రిలియంట్ ఐడియా ఏంటంటే బంగాళాన్ని పవిత్ర గ్రంథి రూపంగా డయాక్సిస్ పెట్టేస్తుంటే ఇంకా అది పర్మనెంట్ గా ఉండిపోతుంది కదా అని ఐడియా అలా వస్తుంది అద్భుతం అలా వస్తుంది గర్భం ఇలాగా ఎప్పుడు నా పూజ ఏంటో అందుకే ఒక గర్భం పవిత్రంగా ఒక ఎందుకు ఒకరు చెప్పుకుంటే చెప్పుకోవాలి దానికి సో కామం శత్రువు చేసేది ఒక శక్తి మనస్సుకి ఒక పవర్ వస్తుంది ఆ పవర్ తోటి ఈ కామన అనే శత్రువుని కాముడు అనే శత్రువు కూర్చుని ఉన్నాడు కాముడు ఉంటే రాముడు రాదు కాముడు ఉంటాడు కానీ బయటికి రాదు అలాగే అన్నింటిలో ఉంటాడు కాముడు కాబట్టి ఆ కాముడిని జడ్జి నశింపజేయాలి అసలు కామనే లేదు ఎందుకంటే కామన లేదా సూర్యోదయం అయితే బాగుంది వైద్యుడు లేదా ఒక ఆయన వేడి తెలియదు నిద్రపడతాడు తొందరగా తెల్లారితే బాగుంది అని కోరుతాడు ఎందుకంటే ఆ కోరుకోవాలంటే తొందరగా తెల్లారో దానికి టైంలో తెల్లారు ఎందుకంటే ఆ కోరిక చేయటం వేస్ట్ అయిపోయింది మెంటల్ ఎస్టేట్ అయిపోయింది ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళి రైలు ఎక్కారు వాళ్ళు ఏమంటారు ఐదున్నర గంటలు అంటారు ఎప్పుడూ వెళ్ళదు ఐదున్నర నెవర్ నెవర్ నెవర్ మీరు చక్కగా బుద్ధిమంతులుగా six and half hours plan వేసిస్తారు six and half to seven hours లో వేస్తుంది అలా అంటారు ఐదున్నర గంటలు నా అనుభవం అయితే ఎప్పుడు ఏడైదు ఐదున్నర గంటలుగా ఆఖరికి సిగ్నల్ దగ్గర పడిపోతుంది ఆ మిగిలిన గ్యాప్ కాబట్టి అలా ఉంటుంది జీవితం అవుతుంది జీవిత యాత్ర మనం అనుకుంటాం మనమే మన ఈ జీవితాలని జీవితంలో జరిగే ఘటనల్ని మనం శాసిస్తున్నాము అని మనం నేను కష్టపడి రాత్రిని తోచేసి సూర్యుని తీసుకొచ్చాను అని ఎవరైనా చెప్తే అది ఎంత అవివేకమో అన్ని అంటే పెరిగి హైయర్ పవర్ ఆ పవర్ తోటి అన్ని నడుస్తుంది ఇప్పుడు వరదలో నేను దొంగలోని కొట్టుకుపోతాను ఆ కొట్టుకుపోయిన దొంగ దానికి హ్యూమన్ మైండ్ ఉంటే అబ్బా నేను ఎంత దూరం ప్రయాణం చేస్తున్నాను ఇంకా ఎంత దూరం వెళ్తున్నాను ఎంత వేగంగా వెళ్తున్నాను ఈ డైరెక్షన్ లో ఎంత వరకు ఈ ఈ డైరెక్షన్ లో వెళ్తా అని అనుకుంటున్నాను హ్యూమన్ మైండ్ ఉంది అలా అనుకుంటుంది అనుకున్నదంతా తప్పు కాబట్టి రిలాక్స్ రిలాక్స్ మీరు ఫ్లో ఆఫ్ లైఫ్ లైఫ్ వల్ల ఫ్లో అయిపోతుంది లైఫ్ అంటే ఫ్లో లైఫ్ అంటే స్థిరంగా ఉండేది ఏమో ఇట్స్ ఫ్లో ఈ ఫ్లోని ఈ try to hold with what with your desire holding ఉపయోగించి డిజైర్ ఈ ఈ ఫ్లో నుంచి నాకు ఇది కావాలి అని you hold you try to hold the flow with your desire and ఈ process you get rub drop let the flow flow let him calm let let him go let go be your beauty be learning అది కావాలి చూడండి డూ దాట్ అంటే ఇది ఇది సీక్రెట్ ఆఫ్ గివింగ్ వాళ్ళది డిజైర్ రామం జేసీ వ్యక్తిత్వం అనే విషయాన్ని తెలియదు చెప్పడం అయింది సో ఈ అవకాశం పూర్తి చేసి ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాస్లో ఈ శ్లోకాన్ని చేస్తాం ఓం నమ ఓం నమ ఓం నమ ఓంస్తే ఓం నమాదాయ ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్వ శ్రీకృష్ణార్పణం